తస్మాదసత్వం కార్యం కర్మ సమాచర సత్తో వ్యాకరణ కర్మ పరమాప్నోతి తస్మాత్ అందువలన అంటే ఆత్మజ్ఞానాన్ని కనుక మానవుడు పొందినట్లయితే పూర్ణమైన స్వాతంత్ర్యాన్ని పొందుతాడు పూర్తిగా బంధుముక్తుడవుతాడు ఆ విధంగా ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత కర్తవ్య కర్మలు అంటే ఏమీ ఉండవు కానీ అంతవరకు మటుకు కర్తవ్య కర్మానుష్ఠానాన్ని సరిగ్గా చేస్తూ ఉంటారు సరైనటువంటి పద్ధతిలో చేసినట్లయితే ఆ స్థితిని పొందదు లేదని కేవలం కర్మను చేసుకుంటూ పోయింది మాత్రాన్ని సరఫరం మనం గట్టి పద్ధతిలో చేయాలి ఎలా చేయాలి కర్మయోగానుష్ఠాన రూపంగా కర్మను చేయాలి కర్మ దాని వలన అంతఃకరణ సిద్ధి కలిగి మనిషి వికాసాన్ని పొందాలి మీరు ఆలోచించండి అంటే చాలా రెలవెంట్ పాయింట్ కనుక చెప్తున్నాను మన హిందూ ధర్మంలో కర్మకాండ ఏం తప్పు లేదు చాలా కర్మకాండ ఉండదు విస్తృతమైన కర్మకాండ ఉండదు కానీ తర్వాత జనులు కూడా కర్మకాండలో ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు అని అంతరంగ వికాసం ఉండదు అది అంటే ఈ కర్మకాండకి మనం చేస్తున్న కర్మకాండకి మన సమాజంలో ఎంతో ఉత్సుకతము జనాలు చేసేటువంటి బిజినెస్ ఇది మనిషి హృదయంలో పరివర్తన తీసుకొచ్చే శక్తి ఉందా లేదా లేదా మైండ్ సాక్షాత్ వస్తు లుకింగ్ ఎందుకన్నా చేయండి మీరు మీరు దృష్టాంతం కావాలంటే మీరు తిరుపతి అంతం ఉందా అక్కడ చేసినంత కర్మకాండ ప్రపంచంలో అక్కడ మీకు కర్మకాండ విస్తారం కూడా ఉంటే మీరు అక్కడ ఉన్నారు వాళ్ళు పొద్దున్న మూడు గంటలకు మొదలు పెట్టాలి విశ్వభాష సేవ అని మొదలు మూడు గంటలు మొదలు రాత్రి పన్నెండు గంటలకు ఇండియన్ సేవ వరకు కూడా ఇలా ఇంకో సేవ అలా నిరంతరంగా సాగుతూ ఉంటుంది అన్నమాట ఇక బ్రహ్మోత్సవాలు వచ్చాయంటే ఈ నిత్యకృత్యులు కర్మకాలంలో వన్ అండ్ హాఫ్ టైమ్స్ పెరిగిపోతుంది ఏవో ఉత్సవాలు వస్తుందంట ఏవో కర్మకాండలు చేస్తూనే ఉంటారు ఏ రోజు కళ్యాణం ఉంటారు ఇంకో రోజు ఆ చిన్న కోమేలు ఆ కోమేలులో ఉత్సవం ఉంటారు మరో రోజు పక్కన అడవిలో ఉత్సవం ఉంటారు ఓ రోజు చంద్రోత్సవం ఉంటారు ఇంకో రోజు తులసి ఈ రకంగా ఎన్ని ఎంత కర్మకాండండి విస్తృతమైన కర్మకాండ నాకు పూర్తి వివరాలు తెలియ ఒక లిస్టు చూస్తే చాలా పెద్ద విషయం కర్మకాలకు సంబంధించిన విషయం దానికని ఫలితం కూడా అర్థం రాస్తుంది లిస్ట్ ఎదుర్కొండగా ఫలితం రాస్తుంది దాన్ని బట్టి ఏమర్థం లేదు సమస్యలో స్థితిని తెలియలేదు ఇక్కడ లభించే సేవలు అని బోర్డు సో కళ్యాణము ఐదు వేల రూపాయలు సహస్రనామ పూజ అని చెప్పిన లిస్ట్ ఏ చర్చిలోనైనా మీరు ఆలోచిస్తే వాళ్ళు వాళ్ళని అడ్డుపెట్టుకున్న పవిత్రతను మనం ఎందుకు అడ్డుపెట్టుకోవాలి గవర్నమెంట్ కూడా కొంత హేతు ఉంటుంది గవర్నమెంటే కాదు మన వాళ్ళు కూడా ఇంకపోతే దేవాలయ వ్యవస్థ మనం ఈనాడు చూసినట్లయితే ఈ రకమైన సమస్యలు వచ్చేస్తుంది తర్వాత అక్కడ అక్కడ హీరో మీరు ఇంకా డిసీజ్ పేజ్ వాళ్ళే దాన్ని లేడవేసి చెప్తుంటారు యాభై రూపాయలు వంద రూపాయలు వేస్తే మీకు క్యూ వేరే ఇంకా ఎక్కువ డబ్బు మీద మొదలైతే ఇంకా కూడా వేరే క్యూ మీరు పాటించారు మీకు పొలిటికల్ ప్యాటర్న్ ఉన్నట్లయితే మీ క్యూ వేరే తర్వాత లడ్డూలోని బ్లాక్ లో అమ్ముతారు తర్వాత ప్రతి చోట అడుగు అడుగున లంచం తీసుకుంటారు అడుగు అడుగున ఈ మధ్య దేవస్థానం ఈ కర్మకాండ హిత కర్మకాండ కలిసి మన హృదయంలో ఎట్టి పరివర్తన అనేది తీసుకురావకపోయింది అని విషయం స్పష్టమైపోయింది ఓకే అది ఒక సంస్థ పరిస్థితి అవ్వాలి మీరు గృహం దగ్గరికి రండి చాలా ఒక వైదికుడు ఉంటుంది చాలా నిష్ఠగా కర్మానుష్ఠానం చేస్తూ ఉంటారు కొద్ది వస్తే సాయంకాలం దాకా ఏదో కర్మ చేస్తూనే ఉంటారు ఎప్పుడు కొద్దిగా ఉంటారు కానీ ఎప్పుడు భూమి ఆడుతూ ఉంటారు కోపం మాత్రం కోపడుతూ ఉంటారు తీవ్రమైన రాజద్వేషాలను కలిగి ఉంటారు అలాంటి సందర్భాలు మనకు కనుతాయి కదా అలా నేను చెప్పట్లేదు అటువంటి సందర్భాలు మనకు కనపడతాయి అంత మరీ అల్పుగా అనేది కనపడదు బాగా కనపడతాయి తీసుకుంటే బాగా కనపడతాయి దాని బట్టి కూడా మనకి ఏం స్పష్టమైందంటే ఆ పర్టికులర్ వ్యక్తిలో ఇంత కర్మకాండ ఇంత వేదాధ్యయనము ఏ రకమైన పరివర్తన తీసుకురాలేకపోయింది అని అర్థం కాబట్టి ఆ కర్మ చేసే కర్మ తప్ప కర్మ తప్పని అన్నాను లేదు ఎందుకంటే చాలా ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి కర్మ పౌరుషం వేదం నుంచే ప్రతిపాదించబడే కర్మ ఏదో మహాత్ములు మహర్షులు ఎవరో పూజలు అనేవని అలాగా వివాహం అయ్యేవి కూడా అనుకోండి అవన్నీ కూడా చాలా సిస్టమేటిక్ ఉన్నాయి వాటిలో ఉండే అంతరార్థం కూడా బాగానే ఉంది సరస్వతిగా ఇత్యాదులు ఉన్నాయంటే చాలా గంభీరమైన అర్థాన్ని కలిగి ఉంటాయి వాళ్ళు చెప్పిన మంత్రాలు కూడా ఏదో ఒక తప్పులు చెప్తూ ఉంటారు మన తప్పులు మీరు పక్కన పెట్టిన వాటి అర్థం మీకు అనిపించినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది మధువాకారుకార్యతే మధుక్షరం సింధవ ఇలాంటి మంత్రాలు చెప్తూ ఉంటుంది మాధ్యేయన్న సంతోషీ ఇత్యాది మంత్రాలు ఉన్నాయంటే అత్యంత మధురమైన గంభీరమైన అర్థాన్ని కలిగే చుట్టూ ప్రకృతి అంతా కూడా మధురంగా కావాలి అన్న మాధు సో ఎంతో ఎంతో మధురమైన భావనలు మనకి ఆ మంత్రాల్లో కనపడుతుంది సో మనం జ్యోతిర్దిశతాం మన మనస్సు జ్యోతిది దిశత జ్ఞాన జ్యోతిని సేవించి దాత అని ప్రార్థన సో ఈ రకంగా కొన్ని ప్రార్థనలు చూసినట్లయితే చాలా అత్యద్భుతమైనటువంటి వాక్యాలు మనం యునైటెడ్ నేషన్స్ కి మనకి ఎవరైనా ఛాన్స్ అక్కడ వెళ్ళి ఈ ప్రాంతంలో కోర్టు చేస్తాం అంత అద్భుతంగా ఉంటాయి అలా ఎంతో మంది హాస్టల్లో కోర్టు కూడా చేశారు దేశం దేశాల్లో ఈ ప్రార్థనలు హిందూ ధర్మం యొక్క విశిష్టతను ఎంతో గొప్పగా ప్రపంచానికి స్థాపిస్తూ ఉంటాయి అటువంటి మంత్రాలను ప్రార్థన చేస్తూ ఉంటారు గాయత్రి మంత్రం కూడా అటువంటి మంత్రాలలో ఇటువంటి మంత్రాలను చెప్తూ ఉంటారు అయినా కూడా ఏమీ అంతాంగ పరివర్తన అంటే కర్మకాండ మనిషి యొక్క హృదయంలో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురాలేకపోతే ట్రాన్స్ఫార్మేషన్ మనకు మనకి స్పష్టమైంది హిస్టరీలోనే మనకి స్పష్టమైంది దానికి కారణం ఏమి అంటే ఆ అధ్యక్ష విధానము దోషం attitude finally attitude define thing సమకానికి ఏదో కొద్ది గొప్ప ఫలం ఉంటుంది అల్పమైన ఫలం ఉంటుంది ఉండదని అంతవత్తు ఫలం తేహాం అని అన్నారు తేహాం ఫలం అంతవత్ అది ఫలం అంతవత్ వచ్చిపోయేటువంటి ఫలం కొంత లభిస్తుంది దాంట్లో సందేహాలు లేదు సో కానీ వాటిని చూసి విధానంలో మాత్రం చాలా మార్పు రావాల్సి ఉంటుంది యాటిట్యూడినల్ చేయండి చాలా అవసరం అది ఎలా చేయాలంటే లేదు తస్మాత్ సాధ్యం కర్మ సమాచార ఇది కర్మకాండం కొంత ప్రూవ్ చేయాలి అంటే ఊరికే కలుపు మొక్కలు తెలియనట్టుగా తెలుసుకుంటే కర్మకాండ దాంట్లో అవసరమైతే అనవసరమేది వ్యవస్థ లేకుండా అవుతుంది సో కర్మకాండాన్ని కొంచెం తగ్గించాలి కొంతమంది పాపం ఇబ్బంది కూడా పడుతూ ఉంటారు కర్మకాండ పెరిగిపోయి ఇబ్బంది ఒక ఆయన పారాయణం చేసేవారు వాద్రూపమైన కర్మ ఉదయం ఐదు మొదలు పెట్టేవారు పదకొండు అయినా ఆ లిస్టు పూర్తయింది కదా ఆయన ఒకసారి నేను ఆయన కలుద్దామని చెప్పేసి నేను కలుద్దామని ఫోన్ చేశాను అదే మిమ్మల్ని కలవడానికి ఉద్దాం అనుకుంటున్నాను ఉదయం రమ్మంటారా సాయంకాలం రమ్మంటారా ఎప్పుడు రమ్మంటారు అడిగితే ఆయన నాకు ఒక సైక్లో స్టైల్ పేపర్ పంపించాను ఆ పేపర్ సైక్లో స్టైల్ తీసుకొస్తున్నాను అదేమిటంటే ఉదయం పూట చేయవలసిన పారాయణము అని నిశ్చయాలు దాంట్లో మిలిట్స్ నెంబర్ వన్ నమ్మకము ఎయిట్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ అని రాశారు నాకు గుర్తుంది క్షమకము సిక్స్ మినిట్స్ పురుష సూక్తము ఫోర్ మినిట్స్ అంటే ఆయన సూపర్ ఫాస్ట్ ఎక్సెస్ లాగా చదువుతారు అలాగా ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ మళ్ళీ వెనకాలకి చూస్తే సాయంకాలం చేయవలసిన పారాయణలో అని మళ్ళీ సెట్ అందుకే ఆయన చెప్పింది ఏంటంటే మీతో కలవడానికి నాకు టైం లేదని చెప్పారు మంచిది మనం ఒకటే నేర్చుకున్నాం చెప్పి ఆయన మన ఇబ్బంది చెప్పాలని సరే మనకి ఏదో మనం మన దేహాన్ని మాటలే మనం కలుస్తామని అంటాం వాళ్ళు పంపలేదు అయ్యా కాళ్ళే పట్టుకునే రోజు మీరు కాబట్టి ఇంకొకరు కాళ్ళు భిక్షుకుడికి నేను ఓ గృహం కాబట్టి ఇంకొక ఈ గృహంతో పని అయిపోతే అక్కడ నేను సెటిల్ అయిపోయేది ఆ గృహం కాబట్టి ఇంకో గృహం ఏదో చేస్తాం కానీ అయిపోయింది అనుకోని అయిపోయింది ఏం చేస్తాం సో అంత కర్మకాండం ఉంటుంది సో దాన్ని ప్రూవ్ చేయాలి ఎలా ప్రూవ్ చేయాలి నమ్మకం నమ్మకం ప్రశ్నిస్తాం పారాయణ చేయండి స్టాప్ చేయండి అది పారాయణ పెట్టుకోండి దాన్ని కొంచెం జాగ్రత్తగా చేయండి మహావేగంతో చేయొచ్చు ఇలా వెళ్తే ఒక తృప్తి కలుగుతుంది ఏమో హిరణ్య బాహవేనాన్ని ధ్యానించకపోతే ఎన్నో అన్నో ఎంతో అలాగా ప్రతి పదాలను చక్కగా ఉచ్చరిస్తూ మీరే మీకే ఉల్లాసంగా ఉంటుంది ఆయన పడిపోతాం అలా చేయండి పూజ చేసుకోవాలి అలాగే లేడీస్ లో కూడా పూజలు వ్రతాల దగ్గర కూడా కొంత దాని వ్యవస్థితం చేసుకోవాలి వారాన్ని మూడు రోజుల కోసం వచ్చేయంటే చాలా నేర్చుకుంటుంది దానివల్ల టీవీ ఎక్కువ తగ్గిస్తే విజ్ఞానం కూడా అవుతుంది అది తర్వాత హనుమంతుడు ఆలోచించాడు వెంకటేశ్వరస్వామి ఆలోచించాడు కృష్ణ వచ్చినా కూడా మీరు ఆశ్చర్యపడుతున్నాను హనుమంతుడికి వెంకటేశ్వరస్వామికి సమయం లేదు అది వాళ్ళు వేదన ఆలోచించడం సమయమే అది కాదు నాన్సన్ సో కాబట్టి ప్రూవ్ చేయాలి కొంత తగ్గించాలి ఎలాగ తగ్గించాలి ఎక్కడ మొదలు పెట్టాలి ఎక్కడ మొదలు పెట్టడం అంటే కార్యము కర్మ సమానం అక్కడ మొదలు నిత్య కర్మ కామ్యల కర్మ అంటే సకామ కర్మలు ఏదైతే కామ్య కర్మలు అంటారు కామ్య కర్మలు అన్నింటినీ కూడా తీసుకోవడం జరుగుతుంది నిత్య కర్మానుష్ఠానం చేసుకోవాలి అక్కడ కార్యం కర్మ అనేప్పటికే నేను చాలా తెలుసు నిత్య కర్మానుష్ఠానం డెఫినేషన్ ఉదయం సాయంకాలం సంధ్యల ఎందు ప్రార్థన అంటే నిత్య కర్మ దేవుడికి సంబంధించి ఉదయం సాయంకాలం సంధ్యా సమయంలో మీరు పూజ ప్రార్థన ఏదో చేస్తారో ప్రార్థనలో అనేక రకాలు ఇంకా వచ్చే కర్మ జపం చేసుకోవచ్చు ధ్యానం చేయొచ్చు అయితే పూజ చేసుకోవచ్చు మొదలు ఇది ఉదయ సంధ్య సాయం సంధ్య ఉదాహరణకి convenience and other things are always day అలా దాన్ని పూజ చేసుకోవాలి చేసుకునే మన కర్తవ్య కర్మ ఉంటుంది దాని మీద ఎంఫసిస్ ఎక్కువ చేయాలి ఇప్పుడు ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి నాకు పాఠం అన్నది బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ కార్యం కర్మది సో ఇప్పుడు మీరందరూ ఇక్కడ కూర్చుని ఉండగా నేను జపం ఆలస్యంగా మొదలుపెట్టాలనుకోండి సపోజ్ నాకు చేయాల్సిన జపం కొంత నేను నిష్ఠితం చెప్తున్నాను ఇది మాలో ఒక మాలో చేస్తే రాదు అని అని నేను చెప్తున్నాను అనుకోండి వీలు అది మొదలైన ఆలస్యంగా మొదలెట్టాను అనుకోండి ఒకప్పుడు ఆలస్యం అవుతుంది ఆలస్యంగా మొదలుపెట్టాను అనుకోండి మొదలు పెడితే మీరందరూ ఇక్కడ కూర్చుని అనుకుంటారు నేను ఇంకా అక్కడ మాల కూర్చున్నాను అది పద్ధతేనా పద్ధతి కాబట్టి కర్తవ్య కర్మానుష్ఠానం ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ జాస్తి కర్తవ్య కర్మ ప్రాంతం అతిథి ఉన్నారనుకోండి అతిథిని మీరు పక్కన వెయిటింగ్లో పెట్టేసి మీరు జపాలోకి చేసిస్తుంటే మీరు ఏ ఈశ్వరుని ఆరాధించేతను ఆరాధించుకుంటున్నారో ఆ ఈశ్వరుడు అక్కడ అతిథి రూపంలో ఉన్నాడు సో దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు సో మీరు పూజలే ఆపి వెళ్ళి దిక్కగానే ఎదురు కొంచెం ఇచ్చేస్తారనుకోండి వాళ్ళు ఇంట్లో మిషన్ వాళ్ళు ఉంటారు ఈ పూజ అంటే ఈ పూజ అంటే ఆ పూజ తక్కువ కాదు ఒకప్పుడు ఎక్కువ కూడా కాబట్టి కార్యం కర్మ మన కర్తవ్య కర్మానుష్ఠానం అనేది ఏదైతే ఉందో that should become very important ఆ రకంగా సకల ప్రాణులైంది సకల మానవులైంది పంచభూతములైంది ఈశ్వరుణ్ణి దర్శించడం అనేది అలవాటు అతిథియంలో ఈశ్వరుని దర్శించడం ఇవన్నీ మరి అలాగే ఉంటాయి అప్పుడు మీకు యథార్థమైన అంతరంగ వికాసం అప్పుడు ఆరంభం కార్యము కర్మ సమాచార తర్వాత కర్మ చేసేప్పుడు హాఫ్ హార్టెడ్గా చేయకూడదు ఈ మాత్రం నేను నిన్న చెప్పాను అనుకుంటాను సమాచార సంయోగాచార హాఫ్ హార్టెడ్గా చేయకూడదు మోస్ట్ సిద్ధమైన చెప్పారు దీనికి ఇంకో దృష్టాంతం ఎందుకుంటారా మీరు ఆర్టిక్ కాన్సన్ట్రేషన్ క్యాంప్ లో నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంప్ యాతనా శిబిరంలో ఉంటారు అంటే ఈ నాజీ సైనికులు ఈ బందీలు అనేది యాతనలు పెడుతూ ఉండేవారు వాళ్ళ కోసం కేవలం భారత పని చేస్తూ ఉండేవారు ఎంతో మేస్త్రి ఉంది ఆ మేస్త్రి పని ఏంటంటే గౌరవం పడుతూ ఉన్నాడు అతను ఆ కాన్సన్ట్రేషన్ దాంట్లో బందీ ఆ ఎస్ఎస్ సైనికుల యొక్క ఆధిపత్యంలో అతను బందీగా ఉండి స్లేవరీ చేస్తూ ఉండేవారు కానీ అతను గోడ కట్టేది వింటే అది పక్కన బందీగా పెట్టాడు అప్పుడు ఒకరు అడుగుతారు ఎలాగా వాళ్ళు మన యాత్రలు పెడుతున్నారు మన చేత ఫ్యాక్టరీ మన ఫ్యాక్టరీ చేయిస్తున్నారు వ్యక్తి ఫ్యాక్టరీ చేయిస్తున్నారు నేను అంత పకడ్బందీగా పెట్టేయటం అంటే అతను అంటారు నేను పెద్ద కర్మని వాళ్ళ కోసం చేయట్లేదు అది ఒకసారి చేయాలని నేను అనుకున్న తర్వాత దాన్ని హృదయపూర్వకంగా చేయటమే నాకు అలవాటు అని ఖచ్చితంగా చెప్తారు ఆ గౌరవంకాలు అతన్ని బంధించినా కూడా మనం ఆశ్చర్యపడలేదు అందుకోసమే వాళ్ళు చెప్తారు కానీ అతను కట్టి అతను చెప్పి మాత్రం ప్రశ్నించలేదు అంతేగాని తేడా డాక్టర్ కిడ్నాప్ చేసి తీసుకుంటే వైద్యం చేయమన్నాడు ఇప్పుడు ఆ డాక్టర్ పర్ఫెక్ట్ వైద్యం చేయాలో అయితే వీళ్ళు మనం కిడ్నాప్ చేసి తీసుకుంటాం కాబట్టి వీళ్ళు మోసం చేయాలని చేయాలా మోసం చేశారు వైద్యం సర్కమ్స్టాన్సెస్ ఏవైనా కూడా వైద్యం చూసాం పర్ఫెక్ట్ పాఠం చూసాం పర్ఫెక్ట్ గా పాఠం చెప్పాలి ఉపాధ్యాయులు కాలేజీలో విద్యార్థులకు చెప్పేసి పర్ఫెక్ట్ గా పాఠం చెప్పాలి ఆఫీసులో ఉద్యోగం కర్మ చేసేప్పుడు పర్ఫెక్ట్ గా మన వంతు కర్తవ్యాన్ని పర్ఫెక్ట్ గా చేయాలి సో ఇది సమ్య సమ్యత ఆచర కర్మ సిద్ధాంతం కర్మ సిద్ధాంతం అంటే తాపత్వం కాదు నా కర్మ పాత అది కర్మ కాదు అది కర్మ కర్మ వాళ్ళ అన్నం కూడా కర్మనే అంటారు కదా వాళ్ళకి అది అది సంస్కృత పదం కాదు సంస్కృతంతో దానికి ఏం సంబంధం దేవతతో అసలే సంబంధం అది వేరు మన కర్మ భావం ఎలా అయిపోయింది అది అది దేవతలో ఎక్కడ మీకు అలా ఉండదు సో అలాంటి క్రూడ్ థింకింగ్ ఏదైతే ఉందో అధికార కర్మ సిద్ధాంతం ఇప్పుడు నేను చెప్పింది కర్మ సిద్ధాంతం ఆద్యము కర్మ సమాచార ఎలా చేయాలి అసక్త ఇది చెప్తున్నా ఇంతవరకు రీక్యాప్ అసక్తుడిగా చేయాలి అంటే ఆసక్తి లేకుండా చేయాలి ఆసక్తి నాలుగు విధాలు అక్కడ వచ్చాను కర్తృత్వ ఆసక్తి చేసేవాడని నేను అనే ఆసక్తి సాధారణంగా మనకి మీకు ఆధ్యాత్మిక కార్యాల్లోనే నాకు ఎక్కువగా కనపడతాయి లౌకిక కార్యాల్లో ఎలా కనపడతాయి ఆఫీసులో ఎక్కడాను అయితే నేను కంట్రిబ్యూషన్ ఎక్కువ చేశామంటే నేను కంట్రిబ్యూషన్ ఎక్కువ చేశామంటే డబ్బులు అనుకుంటాను సో కొత్త రైలు ఒకటి వేశాను ఒకటి రైలు పడితే పెట్టినప్పుడు రైలు వస్తుంది కదా కొత్త రైలు ఏమిటి రైలు ఏంటంటే సికింద్రాబాద్ నుంచి లేదా నిజామాబాద్ మీదుగా మద్రాసు వెళ్ళే రైలు ఏదో ఇంకో రైలు ఒకటి కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దానికి గోవీలు ఇంజన్ అది పెట్టి దానికి అలంకరాలు చేసి రకరకాల చూసి మినిస్టర్ గారు ఎవరో సీనియర్ అఫీషియల్ ఎవరో వచ్చి ఫస్ట్ జన్మ వచ్చి ఆ రైలు వచ్చింది దాని ప్రిపరేషన్ ఉంటుంది కదా ఆ రైల్వే యార్డ్ వాళ్ళు దాని తయారీ ఎంత చేస్తారు కదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తారు గవర్నమెంట్ లో ఒకరి చేతితో ఐదు అభివృద్ధి చేస్తూ ఉంటారు గవర్నమెంట్ లక్షణం ఉండేది ఒక మందికి పది మంది కలిసి చేయాల్సిన పని యాభై మంది కలిసి చేస్తారు యాభై మందిలో డబ్బులా ఎక్కువ నేను చేశానంటే నేను గవర్నమెంట్ ఉద్యోగంలో కదా వాళ్ళు చేసి ఉద్యోగంలో పెడతాను అయినా కూడా డబ్బులా ఆ మినిస్టర్ గారు ఎవరు ఉండాలి మేము కదా ఇంతవరకు చేసింది తీరా మినిస్టర్ గారు వచ్చేది వారెవరో సంబంధించాలని వాళ్ళలో ఉంటుంది కదా ఈ జబలాట సాధారణంగా ఉంటుంది ఫోర్ వాక్స్ డిపార్ట్మెంట్ ఉంటున్నాయి కానీ ఓసారి ఏమైందంటే ఈ జబలాట రోడ్డు మీద ఫోటోగ్రాఫర్స్ వాళ్ళ ముందు వీళ్ళు తెలియజేయడం కూడా వెళ్ళాయి అదొక డ్రింకింగ్ సొసైటీ ఉంటుంది ఏమిటి దెబ్బలాట ఎందుకు వచ్చింది రా ఈ రకమైన గోడ ఎందుకు వచ్చింది అంటే అది ఆ కొత్త రైలు నిర్మాణంలో మా నిర్వాహించినంత ప్రాధాన్యం ఇవ్వలేదు ఒక section of the workers develop అందుకోసం మాట మాట్లాడుతూ చెప్తుంది ఆ ప్రొసీజర్ లో ఈ ఫోటోగ్రాఫర్స్ కంటపడుతుంది అది న్యూస్ లో వచ్చింది చెప్పిన వస్తువుకి జీతం తీసుకుంటున్నారు కదా మళ్ళీ నేనే చేశాను అనే తక్కువ ధోరణి ఎందుకు ఒక కానీ ఉంటుంది అది లేకుండా చేయాలి కర్తృత్వాసక్తిని పక్కన పెట్టాలి సాధారణంగా చాలా మంది ఎలా మాట్లాడుతున్నారు రిటైర్ రిటైర్గా ఏమంటుందంటే నేనే వెళ్ళకుండా టైం తీసుకొచ్చాను అని అంటున్నాను ఆ ఒక్క ఫీలింగ్ కారణంగా మిగిలిన శేష జీవితాన్ని ప్రశ్నిస్తుంటే దొరుకుతుంది లేదా నేను బయట తీసుకొచ్చాను అనేప్పటికీ పెద్ద అపేక్ష ఉంటుంది వీళ్ళందరూ మనం రెస్పెక్ట్ ఇవ్వాలనే అపేక్ష వాళ్ళు ఇవ్వరు నిజంగా ఇవ్వాల్సిన సందర్భం వీళ్ళు వాళ్ళ హడావుల్లో వాళ్ళు ఉంటారు వాళ్ళ రాజద్వేషాల్లో వాళ్ళు ఉంటారు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు మనకి మనకి రెస్పెక్ట్ ఇవ్వడం వాళ్ళకైనా దాంతో మనం రెస్పెక్ట్ చేస్తాం వాళ్ళు ఎందుకు మనకి రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే అదే వాళ్ళు బయట తీసుకొచ్చింది నేనేనండి అదే అది వాళ్ళని బయట తీసుకొచ్చింది నేను కాదు మరి ఎవరు పెళ్లి తీసుకుంటే తీసుకొని పెళ్లి తీసుకుంటారు నేను ఏం చేసింది అయితే నా డ్యూటీ చేసిన అన్ని చెప్పక్కర్లేదు డ్యూటీ చేయలే డ్యూటీ చెయ్యాలి చేశాను అని చెప్పమని వ్యాసం అక్కడ ఒకటి అసంతృత్వం మన ఎందుకు సంస్కృత్వం ఉండకూడదు నేను కర్తను అనే ఆలోచన తప్పు ఎలా చెప్తాను నేను అడగద్దు ఆ ప్రయత్నం చెప్తాను ముందు చెప్తాను మళ్ళీ చెప్తాను నేను ఓపిక పడితే అదే వస్తుంది సో నేను కర్తను అనే మాట తప్పు మీరు మీకు కొన్ని క్లాసులు వస్తే అదంతా settle number one number two అది మహాభారత్ నేను కష్టం అన్నది మహాభారత్ దీనికి ఇంకొక దృష్టాన్ని నేను చెప్పేస్తాను మీకు కర్తృత్వ ఆసక్తి ఎంత దోషం ఉన్నదా మరి ఇది కలిసి దేవాలయం కట్టాలి దేవాలయం కట్టడం వరకు బాగుంది అసలు తీసుకోవాలి ముందు ఇంకే కొత్త దేవాలయం ఒకటి కట్టేదానా లేకపోతే పాత దేవాలయం ఏదైనా ఉంటే దాన్ని జీర్ణాలయం పునరుద్ధరిస్తే సరిపడుతుందా అని తీసుకోవచ్చు ఎన్నెన్నో జీర్ణాలయాలు చాలా స్థితిలో చూస్తే దుఃఖం కలిగిట్లో ఉంటాయి ఇది హిందూ సమాజానికి తలవంపుల రూపంగా ఉండిపోతాయి అటువంటి ఆలయాలు కాబట్టి వీళ్ళు కొత్త ఆలయం కట్టేసి కూడా దాన్ని విభజించవచ్చు కానీ అది కుదరదు కొత్త కట్టాలి కొంతమంది చేస్తారు చేరి కమిటీ ఫార్మ్ అవుతారు ఆలయం సగం వస్తుంది దీన్ని దెబ్బతింటాం కమిటీ రెండు మూడు ముక్కలు అయితే దెబ్బతింటాం ఈ దెబ్బలాటకి ఈ సలహానికి మూలం ఏమిటంటే నేను చేశానంటే నేను చేశాను అని అని నేను ఎక్కువ చేశానంటే నేను ఎక్కువ చేశాను అనే బేసిక్స్ మీద తలపించుకుంటూ పని సక్రమంగా చేయరు చాలా హ్యాపీగా చేస్తారు కృషి పనులు కొంచెం సక్రమంగా చేయదు కదా సో చేస్తే ఎలా చేయాలంటే పర్ఫెక్ట్గా చేయాలి మనం వాస్తవాల ఎదవాలకి ఇబ్బంది కాకుండా చేయాలి దారి కొంత హనుమాన్ దేవాలయం దగ్గర అది గోపురం ఒకటి ఇప్పుడు హనుమంతుడి దేవాలయం గోపురం తప్పలేదు ఉన్న గోపురం కావాలి అలా కాదు మళ్ళీ డబ్బు వచ్చింది గోపురం తప్పదు ఆ గోపురం తప్పి దాంట్లో రోడ్డు మీద ఆశ్రమం మీద గోపురం రోడ్డు కనుక వైశాల్యం చేసే పరిస్థితి వస్తే ఈ గోపురం అంటుంది ఎందుకంటే రోడ్డు ఇలా ఇలా ఉన్నప్పుడు ఇది రోడ్డు అనుకోండి ఇది రోడ్డు అయితే గోపురం ఎలా కట్టాలి ఇలా కట్టాలి రోడ్డుకి నైన్టీ డిగ్రీస్ లో పెట్టాలి బిల్డింగ్లు వీడి గోపురం ఎలా కడుతున్నా అంటే ఇలా కడుతున్నారు దానికి ఏదో ఉంది వాస్తవం ఏదో అవును రోడ్డు ఇలా ఉంటే మీరు గేట్ ఇలా అందరిగా ఉన్నాయని అనర్థం లేదండి మీరు ఇక్కడ బిల్డింగ్ చూడండి ఇలా ఉంటే దీంట్లో ఏమైంది ఈ ముక్క ఉంది చూడండి ఈ డయాగ్నల్ ముక్క అది ఎక్స్ట్రాగా వస్తుంది రోడ్డు మీద అలా చెప్తున్నారు ఓకే ఇతర ఇతరులు శంకర ఇవన్నీ కూడా రోడ్డులో స్థలం వరకు ఆక్రమించారు ఏ హిందువులు వేయడానికి లేదు స్థలం ఆక్రమించింది తర్వాత ఇసుక పోసిన తర్వాత దాన్ని ఆర్గనైజ్ గా పెట్టుకోవాలని పెట్టుకోరు అది ఎలా ఓటు నుంచి తినేసి అలాగే పోతూ ఉంటుంది అని పట్టించింది ఎంత హ్యాపీగా ఎందుకు మీరు చూస్తే నేను తెలుస్తుంది ఎంత హ్యాపీగా చేస్తారంటే ఆ వస్తువు తర్వాత అది మూడు నెలల్లో అవ్వాల్సిన పని సంవత్సరం చేస్తారు బాగా అలా నీరు దాపుతూ ఉంటుంది ఎక్కడికి తినవుతారు హ్యాపీగా చేస్తారు ఇది నేను చేశానంటే నేను చేశానని జరగదు ఇదంతా దైవ కార్యం మళ్ళా కాబట్టి దైవ కార్యంలో ఎలా ఉండడానికి కొన్ని వ్యక్తిగతమైన కార్యాలలో ఎలా ఉంటున్నా దైవ కార్యం దగ్గరకు వచ్చేప్పుడు కనీసం అక్కడైనా అసత్కృత్వాసక్తి ఆ కర్తృత్వాసక్తి లేకుండా చేయాలి కాబట్టి దైవ కార్యాన్ని దృష్టాంతంగా ఎందుకు చెప్పానంటే అక్కడే మనం కర్తృత్వాసక్తి ఎక్కువ పెట్టుకున్నప్పుడు ఇంకా లౌకిక కార్యాల్లో కర్తృత్వాసక్తి ఉండడంలో ఆశ్చర్యం ఉంటుంది అది లేకుండా చేయాలి రెండవ ఆసక్తి భోక్తృత్వాసక్తి నేను భోక్తను నేను భోక్తను అంటే అర్థం ఏంటి ఆ టైం వచ్చేప్పటికి వారికి రికగ్నిషన్ ఇవ్వాలి అది భోక్తృత్వం రికగ్నిషన్ ఒక రకమైన భోక్తృత్వం లాభం ఉన్నట్లయితే నాకు లాభం ఎంత అది భోక్తుంది సో ఇప్పుడు ఇద్దరు ఒక కంపెనీ పెడతారు అది లాభం రావడానికి మూడు నాలుగు ఏళ్ళు పడుతుంది అంతవరకు వీళ్ళు కష్టపడి కలిసి పనిచేస్తారు లాభం రావడం ఒక పది లక్షలు ఐదు లక్షలు లాభం వచ్చింది అనుకోండి ఏడాది నుంచి లాభం వస్తుంది అప్పటి నుంచి దగ్గర రాదు ఎదురు దగ్గర అది ఎదురాకోవడంలో భద్రమైన కోర్టులో కేసులు వేస్తారు తర్వాత ఈ మధ్య కాలంలో అయితే ఈ రియల్ ఎస్టేట్ లో ఇటువంటి పార్ట్నర్షిప్స్ మద్దతు అయిపోయాయి సో న్యూస్ పేపర్ లో రెండు రోజులు వస్తే తర్వాత రావడం మానేస్తారు ఇందులో కొత్త వచ్చినప్పుడు వీళ్ళు పార్టీ మర్చిపోతున్నారు న్యూస్ పేపర్ తర్వాత అభిజ్ఞానంలో న్యూస్ లో దానికి వాల్యూ ఉంది సో అలాగైపోతూ ఉంటుంది సో ఈ విధంగా భోక్తృత్వం నా వాత తగ్గింది నాతో చాలా తక్కువ వచ్చింది భోక్తృత్వం నేను కష్టపడి పనిచేసినాను నాకు ఫలం దక్కలేదు అది గృహస్థ నేను వీళ్ళందరినీ బయట తీసుకొచ్చాను ఇప్పుడు నాకు తగినంత ఫలం నాకు కష్టపడలేదు నాకు వీళ్ళు డబ్బులు ఇవ్వలేదు అయితే నాకు వాళ్ళు ట్రావెల్ చేయట్లేదు ఈ విధంగా తర్వాత మీరు ఏమంటారంటే నేను ఇంతకాలం ధర్మంగా బతికాను ఇప్పుడు దేవుడు కూడా ధర్మం పెట్టిన వాళ్ళకి సంఖ్య చూడటం లేదు దేవుడు కూడా అధర్మం వాళ్ళ కష్టాన్ని నిలబడుతున్నాడు అని మీరు అంటారు సంతోషం అంటే అది బేసిక్ సూపర్ఫిషియల్ అబ్జర్వేషన్స్ చేసి వాళ్ళందరూ అధర్మం చేసి కల్పించారు నేను ఏ అధర్మం లేకుండా ధర్మంలో ఉండి నేను అడుగుతుండిపోయాను కాబట్టి ధర్మాన్ని పాటించింది ఎందుకంటే భోగం కోసం పాటించారు ఇది మహాభయంకరమైన దోషం ఇది భక్తిత్వాసక్తి మనిషిని కరప్ట్ చేసినట్టు అదే కరప్షన్ ఇంకా దాని నుంచే మీకు ఏదైనా కరప్షన్ అన్ని కూడా విస్తరిస్తుంది సో ఈ భోక్తృత్వం నా నా మాట ఏమిటి దాంతో నాకేమిటి లాభము నాకున్న నా ఫలం ఏమిటి అనే ఫలాసక్తి లేకుండానే కర్మ చేయాలి మూడో సో కర్తృత్వాసక్తి భోక్తృత్వాసక్తి మూడవది కర్మాసక్తి కర్మాసక్తి అంటే వీడు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి ఏదో పని చేయాలి రజోగుణం అన్నమాట దానికి నేను కర్తవ్య గోళ అంత ఎక్కువ ఉండదు నాకు దీనికి ఫలమవుతున్న కూడా ఉండాలి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి ఇదిగే కాదు సభలే పెళ్లి ఇదే లోన్ ఊరుకోవడానికి సామర్థ్యం ఆ రకంగా ఉంటుంది కాబట్టి కర్మ మీద ఆసక్తి ఉంటుంది ఏదో కర్మ చేస్తూ ఉంటాడు ఇది కాబట్టి అది అది కాబట్టి ఇంకోటి ఏదో చేస్తూ ఉంటాడు కర్మ లేకుండా ధ్యానంలో కూర్చోలేదు దాన్ని కర్మాసక్తి కాబట్టి కర్మ కర్మైనప్పుడు ఎంత ఉత్సాహంతో ముందుకు అడుగుతుంది మనం చెప్తామో అది కర్మ లేనప్పుడు చేయాల్సిన కర్మ లేనప్పుడు అదే ఉల్లాసంతో ప్రశాంతంగా ఆత్మనిష్ఠుడై ఉండిపోవాలి అంతేకాని కర్మ లేదు చేయటానికి ఏ లేదు కాబట్టి ఇప్పుడు జోరు నాకు అని ఆ రకమైనటువంటి డిసెన్ఛాన్స్మెంట్ ఏ పని లేకపోయేప్పటికీ తెలుగులో అందరూ ఉన్నప్పుడు చాలా కష్టం పనిచేస్తుంది తెలుగులో అందరూ అయితే ఈ చేతులలో పనులు కాబట్టి ఏం చేయాలో తోచట్లేదు అనే లక్షణంలో పడుతున్నది అనుకోండి అప్పుడు వాడు ఏం చేస్తారంటే ఇక్కడని పేకాటని దాని అంటారు కాబట్టి కర్మ ఉన్నప్పుడు ముందు పనులు చేస్తాం కర్మ లేనప్పుడు విశ్రాంతిగా ఉన్నదని కూడా మానసికమైన విశ్రాంతి కూడా అవసరం దాన్ని తీసుకుంటాము అంతేకాదు కర్మ లేకపోతే ఏం చేయాలో తోచదు అనే దృష్టి ఉండకూడదు దీన్ని కర్మాసక్తి అంటారు అటువంటి కర్మాసక్తి ఉండాలి అవసరమైన కర్మ చేస్తూ ఉంటాం అంతేగాని ఉన్న టైం అంతని ఫీల్ చేయటం కోసం కొత్త రకాల కర్మల్ని క్రియేట్ చేసుకుంటూ పోవటం అనేది తప్పు కర్మాసక్తి మూడవది నాలుగవది అకర్తృత్వాసక్తి అని అంటే కొంచెం చదువుగా ఉంటుంది అతను ఏమంటాడంటే చూడండి నేను కర్మ చేస్తాను నాకు ప్రపంచ ఉపయోగించడంతో సంబంధం లేదు అని చెప్తూ ఉంటారు ప్రేమ అపకృత్వాసక్తి అలా చెప్తారు తర్వాత బోర్డు చెప్తారు ఇక్కడ నేను కర్మలను చేస్తానే కానీ దానికి ప్రతిఫలము నేను స్వీకరించను అని బోధం ఇదే ప్రజలు జీవిస్తే ఎన్నో నన్ను ఇల్లు పెట్టాను ఏదో దానిలో మహాత్యాగం చేసినట్టుగా దాన్ని అలా దాన్ని పుష్ చేస్తూ ఉంటాడు త్యాగి అంటారు నేను త్యాగం చేసేస్తాను సర్వాన్ని త్యాగం చేస్తాను అంటే ఎప్పుడైనా నేను త్యాగం చేశాను ఎవరైనా అంటే ఈ వ్యక్తి గ్రో అర్థం చేస్తాను సో అలా అర్థమానం ఏదో ఒకసారి ఏదో పర్యాలు క్రితం ఇరవై ఏళ్ళ క్రితం ఏదో కొంచెం త్యాగం చేసి త్యాగమో ఏదో మొత్తం కూడా త్యాగమో అనుకోండి ఇది త్యాగం త్యాగమో మరొకసారి వాళ్ళని అడిగితే తెలుస్తుంది కానీ from distance point of view త్యాగం చేసి మేము సమస్యను త్యాగం చేశాము నేనేమో సమస్యలు పడుతున్నాము అని అలా అంటూ ఉంటాం ఇంకా ఇంకా నేను ఇంకా త్యాగం చేసాను అనే ఫీలింగ్ ఇంకా విధంగా ఉందన్నమాట దాన్ని అకర్తృత్వ ఆసక్తి అంటారు అంటే మేము కర్తృత్వం లేదు మాకు భోక్తృత్వం లేదు అని అనౌన్స్ చేస్తాను దీన్ని అకర్తృత్వ ఆసక్తి సో నేను ఏ కర్మలు చేసినా అహంకారం లేకుండా చేస్తాను అని అన్నారు ఇంకోటి అహంకారం ఉండటం ఎవరో ఒక ఆయన ఉన్నారు లక్ష్మీ నరసింహం గారిని ఆయన ఆత్మస్థితి కానీ పరమంగా కానీ లేని ఉత్తమ వ్యక్తి నేను తప్ప మరి ఎవరున్నారో బుద్ధి ఎక్కడ అంటే ఇప్పుడు దాంట్లో రెండు ఉన్నాయి ఒకటి బలంగా ఉంటుంది అప్పుడు ఇంకో దేవుడు దాంట్లో రెండు ఉంటాయి అలా ఉంటాయి అంటే ఏంటన్నమాట నేను ఇల్లు చేశాను అని ఒకసారి అనుకోవడం తప్పు అనలేదు వదిలిపెట్టేయాల్సిన మాట కర్తృత్వాన్ని వదిలిపెట్టేస్తాము కానీ నేను కర్తృత్వాన్ని వదిలిపెట్టేసాను హోమోది అని అలాగే దాన్ని పట్టుకుని ముందు కృషి చేస్తూ ఉన్నాను వదిలిపెట్టేసి తాను వదిలిపెట్టేసాము అనే సంగతిని కూడా వదిలిపెట్టేసేయాలి యజ ధర్మం అధర్మంత యజ సత్యానుకే ఇదే సో యజ యజ చెప్పి ఏమ తప్పు తత్యజ అని అంటారు అన్ని ద్వంద్వాలను త్యాగం చేయడం పెద్ద సుఖం దుఃఖం చేయడం ఈ ద్వంద్వాలను త్యాగం చేసి దేవునితో త్యాగం చేసేవో దాన్ని కూడా త్యాగం చేయడం అంటే అహంకారం నేను త్యాగం చేశాను అనే అహంకారాన్ని కూడా త్యాగం చేయడం కాబట్టి అకర్తృత్వాసక్తి కూడా త్యాగం చేయాలి ఆ లేకుండా ఉండాలి అంటే స్పాంటేనియస్ గా నేను త్యాగం చేశాను అని అనుకోకుండా అలాంటి ఆలోచన లేకుండా అంటే ఎలాగైతే గాలి వీస్తూ ఉంటుంది నేను త్యాగం చేసేస్తున్నాను అని అనుకోండి నీరు నది ప్రవహిస్తూ ఉంటుంది నేను అందరికీ కూడా సేవ చేస్తున్నాను అని అనుకోండి అలాగే మనం కూడా కాంటేనియస్ గా అతి సహజమైన రీతిలో ధర్మానుష్ఠానం చేసేస్తుంటే ఈ నాలుగు రకముల ఆసక్తి లేకుండా ఉండాలి తస్మాత్ కార్యం కర్మ సమాచార అలా చేసినట్లయితే మహాఫలం మోక్షానికి సిద్ధమవుతుంది భాష్యం చూసాం యత ఏం తస్మాత్ తస్మాత్ అర్థమది అవతారం తస్మాత్ అంటే అందువలన అందువలనగా ఎందువలన యత ఏం ఇది ఇట్లు ఉన్నది కాబట్టి ఇది ఇట్లు ఉంది కాబట్టి అర్థమైతే ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొందుతారో వారు పూర్ణంగా బంధవంతులు అవుతారు కాబట్టి ఆ సంస్థ ఏం చేయాలి నేను కూడా ఆత్మజ్ఞానాన్ని పొందితే బాగుంటుంది అయితే ఏం చేయాలి అనాసక్తంగా కర్మను అనుష్ఠించాలి అందువలన అనర్థం అందువలన అన్నదానికి అర్థం తస్మాసక్త సంగమస్థిత సో సంగము లేకుండా కర్మ చేయాలి జ్ఞాని అసంగంగా ఉంటారు సో మనం కూడా కేవలము అభ్యాసం చేసినట్టు అసలు అసంగంగా ఉండాలి అని తెలుసుకుని అభ్యాసం చేసినట్లయితే సరిపడుతుంది ఇది లోకంలో వచ్చిన ప్రారంభం ఏంటంటే అసలు కర్తృత్వము తప్పు అని ఎవ్వడం అనుకోరు అలాంటి ఒక ఉందని కూడా తెలియదు ఏంటి కర్తృత్వం నమ్ముతున్నారని కర్మను ఏం చేశాను కదండి అంటారు కర్తృత్వ భోక్తృత్వంలో తప్పు అని ఎవరు చెప్తున్నారండి సమాజం అసలు ఆ దృష్టికోణం ఎక్కడ ప్రచారం అయింది అందరూ కూడా కర్తృత్వ భోక్తృత్వాలను సృష్టించి వాళ్ళే కానీ కర్తృత్వం లోకృత్వములు దోషము అనే చెప్పిన ఏమైనా ఉన్నారా లేదు మీకు నేను దృష్టాంతం చెప్తాను నాకు అర్థం కాదు మీకు ఏమైనా నా ఉపయోగం తప్పైతే నేను చెప్పండి నేను రాసుకొస్తుంటాను ఏమంటుందంటే కళ్యాణం చేస్తున్నాము కళ్యాణంలో పేరు రిజిస్టర్ చేసిన వాళ్ళకి ఇదో డబ్బులు ఐదు వందలు వేయబడతాం పేరుగా ఇచ్చిన వాళ్ళకి కళ్యాణంలో పేరు రిజిస్టర్ చేస్తాము అంటారు వాళ్ళ పేర్లు సంకల్పంలో చదవబడతాయి అంటే మిగతా వాళ్ళందరినీ వదిలిపెట్టేస్తారు ఇక్కడ పది ఐదు వేల మంది ఉంటే వంద మంది పేర్లే చదువుతారు మిగతా పేర్ల పేరు చదువు సంకల్పం తర్వాత ఈ కళ్యాణపు టికెట్ ఉన్న వాళ్ళకి స్టేజ్ మీద సీట్ ఇస్తారు ఇవన్నీ రాస్తారు దాంట్లో అవునండి రాసి పుస్తకం పుస్తకం అంటే కలెక్ట్ నంబర్ కలెక్ట్ చేసి కళ్యాణం చేస్తారు తయారు చేసేది మంచిది వీళ్ళు వీళ్ళందరూ ఆ టికెట్ కొని పెళ్లి మీదకి వెళ్ళి కూర్చుని కళ్యాణం చేస్తూ వస్తారు చాలా సంతోషించిన దోషం ఎంతో కొంతమంది కూర్చుంటే కానీ ఆ కార్యవరం మంచిగా కానీ వీళ్ళందరి ఎందు కర్తృత్వ భావాన్ని చాలా దృఢంగా పోషిస్తారు తర్వాత నారాయణ మహాత్ములు ఒకటి పిలుస్తారు సన్యాసం పిలుస్తారు దీనికి కళ్యాణం టిక్కెట్ కొన్న వాళ్ళకి మహాత్ముడి చేతుల మీద కేంద్ర ప్రసాదం ఇవ్వబడదు అన్నారు మీరు గమనించారా ఇదైతే వేలకే ఇస్తారు ఆయన మహాత్ముడు చేసిన ప్రసాదాలు మిగతా వాళ్ళు ప్రాక్టికల్ ఐదు వేల మందికి ఇవ్వలేరు కదా వంద మందికి ఇవ్వాలి కాబట్టి వంద మందికి ఈ రకంగా ఆ కళ్యాణం చేసినట్టుకున్న వాళ్ళకి ఆ రోజు ఆ రోజు రోజంతా నువ్వు కాస్తవి నువ్వు కాస్తవి నువ్వు కాస్తవి నువ్వు భోక్తవి నీకు స్పెషల్ ఫలం ఉంటుంది నువ్వు భోక్తవి అని అనౌన్స్ చేస్తూ ఉంటారు మనకి ఈ కళ్యాణం చేయించిన వాళ్ళందరికీ స్పెషల్ ఆశీర్వచనాలు ఉన్నాయి నువ్వు భోక్తవి కర్తృత్వ భోక్తృత్వాలను బాగా నేర్చి పంపిస్తారు అలా కాకుండా దేవుడు కళ్యాణం ఉంటుంది ఎవరైనా సదాలిస్తే స్వీకరించకూడదు జగత్తు యొక్క కళ్యాణం కోసం మన కమ్యూనిటీలో కమ్యూనిటీ యొక్క క్షేమం కోసం ఈ కళ్యాణం జరుగుతుంది కమ్యూనిటీ మొత్తం తరఫున పూజారి గారు ఆయన భార్యాపుత్రి కళ్యాణం చేస్తారు నేను ఇలా అట్లనే చెప్తాను ఇలా ఇది చేయకూడదు అని నేను అడిగాను అడిగితే ఆయన ఉన్నారు చందాలు వస్తాయని ఇలా ఇచ్చాను అంటే ఇలా పెట్టినట్టు కమర్షియల్ నేను చందాలు తక్కువ వస్తే నష్టమేంటి చందాలు తక్కువ వస్తే నష్టం మామూలుగా లక్ష రూపాయలు వచ్చింది ఏదైతే వస్తుంది ఏం జరగాలి నష్టం లేదు నష్టం ఏంటంటే బాణా సంఖ్య కాదు లేకపోతే ఆహారం బాగా ఖరీదైనటువంటి ఆహారం తినాల పాపత్వం వడ్డించడానికి ఉంటారు లేకపోతే అలంకారాలు ఏదైతే బల్పులు అలంకారాలు కూడా అలంకారాలు కూడా ఒకటి ఉంటారు వాడు దిగు ముప్పై వేలు వాడికి అది పెట్టించడానికి ఉంటారు అలాగే ఆ చక్రాలు అలా దిగుతూ ఉంటాయి అలా దీపకాలు పొగలు అది ఉండదు లేకపోతే సీతారాము వారికి బంగారపు మంగళసూత్రాలు కొనండి డబ్బులు ఎలా పూర్వసూత్రానికి ప్రభుత్వాలు తప్పదు అలాగే ఈ రకంగా వీళ్ళ బడ్జెట్కి కొంత డబ్బు కావాలి కాబట్టి వీళ్ళు ఇటువంటి కమర్షియల్ యాటిట్యూడ్ తోటి జైలు కార్యం చేస్తారు అంతేకాని అది ఎవరి మనస్సులోనూ పరివర్తన తీసుకురాదు అలాగే కార్యాలు వస్తూ ఉంటాయి దైవ కార్యాలు వస్తూ ఉంటాయి దేవాలయాల నిండా జనాలు ఖర్చులు వస్తూ ఉంటారు డబ్బులు వస్తూ ఉంటాయి ఖర్చులతో ఉంటాయి కానీ సమాజం కరప్ట్ సొసైటీ కానీ నిండిపోతుంది కాబట్టి కర్తృత్వ భోక్తృత్వములను నిరా నిరాకరించవలను అని చెప్పేటువంటి ఉపదేశించేటువంటి సందర్భమే సమాజంలో కరువు అయిపోయినటువంటి స్థితి మనకు కనపడుతుంది అంతేకానే మన హిందూ ధర్మము బ్యాక్సీట్ లో పెడతాయి డిఫెన్స్ లో పెడతాయి ఇప్పుడు డిఫెండ్ చేయాల్సి వస్తుంది వాళ్ళంతా సంవత్సరాలు క్రితకాల కాలం సంవత్సరాల క్రితకాల కాలంలో భారతాన్ని ఎవరు చెప్పినప్పుడు వాళ్ళ అస్తమానం అలా ఉంటుంది టీవీ కూడా అలా అంటూ ఉంటారు న్యూస్ లో అలా చెప్తున్నారు ఇది అలా ఎందుకు చెప్తున్నారు అలా మంత్రాలను ఉద్దేశించి మంత్రాలు పుస్తకాలు మంత్రాన్ని అలానే చెప్పారా అసలు మంత్రాలకి ప్రేయర్స్కి రాస్తాయా పుస్తకాలు నమాజులకి రాస్తాయా ఆ మాట ఏమన్నా ఇదే కదండి కదా ఈ విధంగా మనం చేసేటువంటి కొద్దిపాటి దైవ కార్యాలు అది చూసేవాడికి కూడా వాటి ద్వారా ఏ రకమైన స్ఫూర్తి కావట్లేదు ఎవరూ దాని దగ్గర ప్రభావితం కావట్లేదు ఆఖరికి బిఎస్సీ బిఎస్సీ దాకా ఏ టీవీ నైన్లోనో లేకపోతే ఈ e టీవీలోనో జర్నలిస్ట్ గా చేరిన యువకుడు కూడా దాని మీద రాయి వేయడానికి వెనకాలకుండా ఉన్నాడు ఆ స్థితిని ఎందుకంటే ఎవరికి స్ఫూర్తి ఇవ్వట్లేదు ప్రతి వాళ్ళకి స్ఫూర్తి లేదు చూసి వాళ్ళకి స్ఫూర్తి లేదు అలా కారణం ఏంటంటే దాంట్లో ఉండే సమస్య చేస్తే దట్ ఇస్ మెయిన్ కల్పిడేట్ ఆ సమస్యలిజం యొక్క అర్థం ఏంటంటే కర్తృత్వాసక్తి భోక్తృత్వాసక్తి అదే సమస్యలిజం దీన్ని ఇది తప్పు అని సమాజం గుర్తించేంత వరకు కూడా అంటే వేదను మళ్ళీ సమాజం అధ్యయనం చేసేంత వరకు అంటే మహాత్ములు వేదం అధ్యయనం చేయాలి సమాజం అధ్యయనం చేస్తుంది మహాత్ములు వేదం అధ్యయనం చేయాలి వీళ్ళందరూ అధ్యయనం చేయాలి టీవీలో వచ్చినప్పుడు గీత పెట్టుతూ ఉన్నారు దీంతో ఎదురుగా కాదు గేటు చెప్పాలి సో మహాత్మా గేటు తిరిగేనా అందజేయాలి హిందూ తత్వశాస్త్రాన్ని బోధించడం ప్రారంభించాలి హిందూ హిందూ ధర్మం యొక్క హైయెస్ట్ గోల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని చాలా ఉత్సాహపూర్ణంగా ప్రతిపాదన చేసుకుంటూ పోవాలి అలా చేసిన రోజుని మళ్ళీ కొంత పూర్తి నిర్మాణం కావాలి కానీ లేకపోతే ఈ ఈ కర్మకాండ ఇప్పుడున్న కర్మకాండాలు ఎవరిని ప్రభావితం చేయడం దానికి ట్రాన్స్ఫార్మింగ్ పవర్ ఎప్పుడూ ఉంది ఇప్పుడే కాదు ఏనాడు కాబట్టి సో అసత్త సతతం సంగవర్జిత సంఘం లేకుండా కర్మ చేయటం అనేది జ్ఞానం యొక్క ప్రధాన లక్షణం జ్ఞానికి సంఘం ఉండదు ఏ రకమైన సంఘము ఆసక్తి లేకుండా కర్మ చేస్తారు సతతం సర్వదా కార్యం కర్తవ్యం నిత్యం కర్మ సమాచరా నిత్యము కర్మ చేయాల్సి దీనికి ఎంతకాలం కర్మ చేయాలి ఆ స్థితిలో ఉండాలి రిటైర్మెంట్ అనే మాట రాని ఒక స్థితి దీనికి ఎంతకాలం కర్మ చేయాలి ఎలాగైతే దీన్ని చందనం వ్రతము అని అది ఉన్నంత వరకు పరిణామాన్ని ఇస్తూనే ఉంటారు దాన్ని ఇంకా పూర్తిగా అరవ తీసేసి ఇంకా జనరల్ చేత అయిపోయింది లేదు ఆఖరికి పడుతుంది కూడా ఇలా పెట్టి ఇలా ఇలా అరగదీయాల్సి అలా అరగతీసేస్తే అయిపోయింది అయిపోయి ఇంకా లేదు జనరల్ చేత అయిపోయింది అనే స్థితి వరకు అది కర్మలాగా అభిప్రాయం అదేవిధంగా మనిషి ఇంకొక క్షణంలో తెలిసిపోతారనే వరకు కూడా వీడు కర్మానుష్ఠానం చేస్తూనే అంటే అది ఎలా కుదురుతుందండి మరి మంత్రం పడితే అదే మరి ఆ ఆలోచనే తప్పు మంత్రం పడితే మంత్రం ఎందుకు పడాలి మంత్రం పట్టకుండా తెలుసుకోవాలి నేను అడుగుతున్నాను ఈ ప్రిపేర్ ది మైండ్ అయితే మైండ్ ఇది మైండ్ వచ్చి ఇంకా అంత బిజీస్ అంతా మైండ్ లో ఆరంభం మీరు ఏమంటారంటే ఆమె ఇంకా ఆ పెద్దవాళ్ళు అయితే నా హార్ట్ సరిగ్గా చేయట్లేదంట ఇంకా అక్కడి నుంచి ఆ భవిష్యాలు ప్రారంభం పార్టీకి జీవితం కానీ మనం చేస్తే దాని పొందడానికి అనే ఒక ఇండిపెండెన్స్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దాంట్లో పనిచేసుకోగలుగుతారు స్టేజ్ వస్తుంది అందం పడుకోవాలి కూడా may happen may not happen but మనం అలా ప్లాన్ చేద్దాం మనం అలా ఉండాలంటే లాస్ట్ బ్రెత్ వరకు నేను కర్మం చేస్తూ ఉంటాను శ్రీకృష్ణుడు అలా చేశాను శ్రీరాముడు అలా చేశాను శ్రీకృష్ణుడు శ్రీరాముడు ఎక్కడ నిన్నదానం మొదటి దాకా స్వామి వివేకానంద అలా చేశారు రామేశ్వరం అలా చేశారు భగవాన్ నిర్మానంద అలా చేశారు అలాగే ఈ మధ్య కాలంలో స్వామి చంద్రానంద అలా చేశారు ఆయన్ని ఆ చేతిలో ముందుకు తీసుకుని అలాగే చేతిలో అంతా పని మాత్రం మానవ ధోరణిలో ఉంది కాబట్టి ఆయన అలాగే యూఎస్ లో లో ఆయన వ్యక్తిత్వంలో ఇస్తుంటే హాస్పిటల్ ఎత్తిపోయారు అంటే పేరు మీద పోయాలని నా అభిప్రాయం కాదు సంథింగ్ సింగర్ కూడా ఏదో కలాస్ అయితే హాస్పిటల్లో తీసుకుంటే ఇతనే ఇతనే ఫాస్ట్ అయితే టూ డేస్ తీసుకున్నాను అలా కాబట్టి అలా దృష్టి ఉండాలి కానీ మనం కొంత కాలంలో మందంలో చేస్తాము అనే భావన ఉండదు బతుకున్నంత కాలం నేను కర్తవ్య పరిమాణాన్ని చేస్తాను అన్నట్టుగానే ఉండాలి సపోజ్ ఆత్మజ్ఞానం అయిపోయాదనుకోండి లోపల దేవుని ముక్కలు ఈ మీమాంసుకుంటా ఇంకా అప్లై కావాలి అంటే ఎవరికి అప్లై అవుతుందంటే ఆత్మజ్ఞానం కావాల్సిన సాధకులకు అప్లై అవుతుంది కార్యం కర్తవ్యం అంటే నిత్యం కర్మాణి ఆయన కార్యం కర్మ అంటే కర్తవ్యం కర్మ అంటే నిత్యం కర్మ నిత్యకర్మ చేయాలి అసలు నిత్యకర్మ అనేప్పటికే ఫల ప్రసక్తి ఉండదు నిత్యకర్మకి ఫల ఉండదు మీరు పొద్దున నిద్రలేసి గృహిణి ఉంటారు విద్యకరణ దృష్టాంతంగా గృహిణిని చెప్పడం చాలా తేలిక ఎందుకంటే మన భారత సమాజంలో ఇంకా నిత్యకర్మ అనే స్పిరిట్ గృహిణి జీవితంలో నిలబడింది గృహిణి ఆ నిత్యకర్మానుష్ఠానం చేసిస్తారంటే అన్నం వండటము ఇంకా ఇన్ని పనులు చేసుకోవడం దీనివల్ల నాకేం లాభం ఎప్పుడైనా కలలో కూడా అనుకుంటానండి అనుకో ఫ్యామిలీ అనుకోరు ఏదైనా ఏదైనా స్పెషల్ కర్మలు ఎలా చేస్తే దీనివల్ల మనకి ఏదైనా ఫలం ఉంటుందా ఏదైనా ఉంటుందా అనుకోవచ్చు కానీ దీనికి మాత్రం అవుతుంది నిత్య కర్మలు మాత్రం నాకు ఫలం ఏంటి అని అంటారు ఏదో రుజుమంది వ్రతం ఇలాంటివి ఏదో చేసినప్పుడు నాకు ఏమి ఫలం పడతా వస్తున్నాను నా ఏం వస్తున్నాను ఆలోచించే అనుకోండి అనుకోవాలంటే ఇది చెప్పిన దాని గురించి అనుకుంటాను లేకపోతే అదే సో ఆ రకంగా నిష్కామంగా చేసే కర్మకే నిత్య కర్మ అంటారు నిత్యం కర్మ సమాచారం దానికి వేరు ఏమిటంటే హియ ఉంది హియ అంటే యస్మా శ్లోకంలో హియ ఉంది కదా రెండో కాలంలో అసత్తు హియ అంటే యస్మాత్ మూలం కూడా అసత్త కర్మ ఆచరం పురుష పరమాత్మ పురుష అంటే మనిషి పురుషుడు స్త్రీ గారు ఎవరు స్త్రీ గారు మనిషే అర్థం పురుష సో కర్షన్ మామూలుగా ఇతర భాషల్లో కూడా అలాగే వాడతారు ఇంగ్లీష్లో కూడా ఓ మ్యాన్ నో బయట వాక్యం అక్కడ బదిలీలో ఓ మ్యాన్ నో బయట అంటే అది కేవలం మగవాళ్ళే వాళ్ళ స్వరూపాన్ని తెలుసుకోవాలి ఆడవాళ్ళని కాదు అంటే జనరల్ గా ఓ హ్యూమన్ బీయింగ్ సో అలాగే ఇక్కడ కూడా పురుష పురుష అంటే మనిషి వ్యక్తి వీటి వ్యక్తి కర్మను ఇలా చేస్తే అసక్త కర్మ ఆచరణ అనాసక్తంగా ఆసక్తి లేకుండా కర్మ అసక్త అన్నా అనాసక్తంగా అన్నా ఉంటాయి అనాసక్తంగా కర్మం చేసినట్లయితే వాళ్ళు ఏం పొందుతారు కర్మ అవుతున్నారు ఇప్పుడు సెల్ఫిష్ కర్మ చేశారనుకోండి సెల్ఫిష్ ఇంట్రెస్ట్ కర్మ చేశారనుకోండి మీకేమొస్తుంది అగ్గిదే ఆ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ వస్తుంది అది కరెక్ట్ అయితే అదే అది దాన్ని విజయం సెల్ఫ్లెస్ గా హోమం చేశారనుకోండి మోక్షం ఎప్పుడు కూడా అల్పమైన ఫలాన్ని కోరేవాడు వాడికి ఆ అల్పం ఫలమే వస్తుంది అది బెస్ట్ బెస్ట్ కేస్ సినారీలో అని ఉంటాం అంటే వీడు చేసిన కర్మ కరెక్ట్ గా ఉంది వీడి కోరిక సాక్షిగా ఉంటే అన్ని పరిస్థితులు అనుకూలిస్తే వీడి యోగ్యత ఉన్న ఫలం ఎంతో అంతా ఉంటుంది అలా కాకుండా నిష్కామంగా చేసేదనుకోండి మోక్షం కనుక ఇప్పుడు కూడా నిష్కామ కర్మయోగాన్ని చేయాలని చెప్తే సకామంగా కర్మను అనుష్ఠించడంలోనే అసలు తెలివి తప్పేయాలి ఈ మహారాజు గారికి పూర్వం మహారాజు గారికి ఇప్పుడు భాగ్యం ఉండేవారు ఇప్పుడు భాగ్యం ఉంటే ఆయన లండన్ వెళ్ళారు లండన్ వెళ్ళారు లండన్ నుంచి వచ్చేప్పుడు రాజు గారికి ఏం తీసుకురావాలి అని ఆయన అడిగారు అడిగితే ఒక ఒక భార్య ఏమని చెప్పారంటే నాకు లండన్ లో నెక్లెస్ లో ఇవి చాలా బాగుంటాయట అవి తెచ్చుకోండి అని చెప్పారు రెండవ భార్య ఏం చెప్పారంటే లండన్ లో డ్రస్సులు బాగుంటాయట అవి తెచ్చుకోండి అని చెప్పారు మూడవ భార్య ఏమని చెప్పారంటే మీరు వెళ్ళి రండి నాకు మీరు ఏదో తీసుకురాలేదు మీరు సుఖంగా వెళ్ళి రండి మీరు లండన్ వెళ్ళేసి వాపస్ వచ్చారు వాపస్ వచ్చి అక్కడి నుంచి ఇక్కడ జీఎం ఇస్తున్న బాక్స్ ని ఆ రాణిగారికి పని మనిషి ద్వారా అమ్మ రాణిగారికి మీ అమ్మగారికి తీసుకెళ్ళి పంపించారు డ్రెస్ వస్తున్న బాక్స్ ని ఆ రాణిగారికి పని మనిషి ద్వారా పంపించారు తను ఈ రాణిగారి అది ఒక కథ సో ఈ సపేక్ష తాత్పర్యం ఏంటంటే కర్మఫలదాత ఈశ్వరుడు మీరు కర్మ చేస్తే కరెక్ట్ గా చేస్తే దానికి ఎంత ఫలం కావాలో అంత ఫలాన్ని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు కర్మఫలాన్ని సృష్టి వాళ్ళ సమష్టి ఇస్తుంది కర్మఫలం మనం నవ్వుతుంటా ఉంటారు సమష్టి నుంచి రావాలి సమష్టి అంటే ఈశ్వరుడు కాబట్టి ఆ లాస్ట్కి అనుకూలంగా ఎంత కర్మ మీరు చేశారో దానికి ఫలం వస్తుంది కాబట్టి ఎంత చేసుకున్న వారికి అంతర్గత శాంతిని ఆ రకంగా కర్మఫలం వస్తుంది కాబట్టి మీరు కర్మఫలాన్ని కోరి ఆసక్తితో చేస్తే అట్ ది ఆ కర్మఫలం ఎంతో అంత వస్తుంది ఏ కర్మ ఫలాశక్తి లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే ఇది ఈశ్వరుడే లభిస్తాడు అంటే సమష్టి మీడైపోతుంది సమష్టి అంతా మీదే అవుతుంది చాలా చిత్రంగా ఉంటుంది సో ఎలాగంటే నాలుగు గృహాలు ఉన్నాయి నాలుగు గృహాల చుట్టూ లాంటి కోటలు మొక్కలు ఉన్నాయి కాంపౌండ్ వాళ్ళు కట్టే ఉంటాను అప్పుడు మీ మొక్కలు మీ లాభము చిన్న చిన్నవిగా ఉంటాయి కాంపౌండ్ వాళ్ళు కట్టలే ఉంటాను ఇప్పుడు ఎలా కనపడుతుందంటే ఆ మొత్తం లానంతా మీదే మొత్తం మొక్కల మీదే అన్ని కూడా మీదే అన్నట్టుగా అనిపిస్తుంది గిల్స్ సత్య ఇంప్రెషన్ అటువంటి ఇంప్రెషన్ అందరికీ ఉంటుంది ఇది ఈ సిస్టమ్స్ నేను చూసాను అందుకోసం చూసిన కొంచెం సంవత్సరాలు వచ్చేసారు నేను ఆయన ఎక్కడికో ఏదో ఒక కమ్యూనిటీలో మీటింగ్ వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు స్వామికి తీసారా కాంపౌండ్ వాళ్ళు చేస్తారా నోటీస్ తీస్తారా అని కాల్ కాంపౌండ్ వాళ్ళు లేకపోతే నేను మొత్తం కమ్యూనిటీ అంతా కూడా ఒక పెద్ద ఉద్యానవనం ఒక పెద్ద ఉద్యానవనం ఉంది ఇది ఎగ్రిబడి ప్రతి వారు అనుకోవచ్చు ఈ ఉద్యానవనం ఉందా నాదే అక్కడ లేక్ కూడా ఉంటుంది ఆ లేక్ నాదే అని అనుకోవచ్చు ఇది యాక్సెసిబుల్ లేదండి కాంపౌండ్ వాళ్ళు లేకపోతే పరిస్థితి అది కాంపౌండ్ వాళ్ళకి కట్టేసే జరుగుతుంది ఎవరికి వాళ్ళు నేను ఒక ప్రాక్టికల్ సిచ్యువేషన్ లో కాంపౌండ్ వాళ్ళు పట్టుకుంటే పట్టుకుంటున్నారు నాకు ఎగ్నెస్ట్ సో ఆ money amount spirit of karmayoga కర్మయోగాలో సమస్తంతా డిబేట్ మీరు ఏ ఫలాన్ని కోరుతారు పర్టికులర్ ఫలాన్ని కోరిన సందర్భంలో మీకు ఆ ఫలం మాత్రమే లభిస్తుంది అది బెస్ట్ కాబట్టి కర్మ ఫల కర్మఫలం ఆసక్తి లేకుండా కనుక కర్మం చేస్తే అసక్తో ఆచరణ కర్మ వీడు ఏమీ లేకుండా కర్మం పోగొట్టుకునే వీడు అయిపోతాడని మీరు అనుకోండి పరం ఆప్నోతి సర్వోత్కృష్టమైన ఫలాన్ని పొందుతారు సర్వోత్కృష్టమైన ఫలం ఏమిటండి అంటే చూడండి ఇప్పుడు సిక్కింది అంటారు అంటే నాకు ఇది కావాలి అది కావాలి అనే కదా ఈ కర్మలన్నీ చేస్తూ ఉంటారు ఈ ఇహలోకంలో నాకు ఇది కావాలి అది కావాలి పరలోకంలో ఇది కావాలి అది కావాలి అంటే ఎన్నెన్నో కామనలతో కర్మలు అనేది చేస్తున్నాడు ప్రతి సందర్భంలోనూ కర్మలు చేసిన ప్రతి సందర్భంలోనూ ఫలాన్ని కోరి చేస్తున్నాడు అంటే ఒక కోరికను కోరే మనిషిగా మిగిలిపోయాడు కోరికని కోరదా అంటే అర్థం ఏంటంటే మనలో ఒక వెలితిని ఎప్పుడు కలిగి ఉంది కోరికను కోరే ప్రతి సందర్భంలోనూ నాలో ఒక వెలికి ఉంటుంది నాలో ఒక అపూర్ణత్వం ఉంటుంది ఒక పరాధీనత ఉంటుంది సో విష్ణు యొక్క చెయ్యి కింద నా చెయ్యి పైన అంటారు బలి బలి చక్రవర్తి దానం చేసిన టైంలో అటువంటి విష్ణు యొక్క చేయి క్రిందవుతా నా చేయి లేదవుక అంటే నాకేం కావాలి సో ఆ విధంగా కోరిన ప్రతి సందర్భంలోనూ మీరు అలా ఉంచేసి మీరు మీకున్న అల్పత్వం అంతా బయటపడుతుంది ఎవరికి కూడా సమాజ పుస్తకం పట్టుకుని వెళ్ళామనుకోండి మా ఆశ్రమానికి మీరు ఏదైనా చందా ఇవ్వండి నేను పెద్ద మనిషిని కలవడానికి వెళ్ళా ఏదో మరో సందర్భంలో కలవడానికి వెళ్ళా నేను ఆయన చందా వేయడానికి వెళ్ళాలి అవడానికి వెళ్తే ఆయన అనుకున్నాను నేను చందా వేయడానికి కోసం వచ్చాను ఆయన అలా అనుకోవడం కూడా తప్పేం లేదు నా వ్యాఖ్యలు చూసి అలా అనుకున్నాను ఎందుకంటే ఆయన దగ్గరికి ఆ వేషంలో వచ్చిన ప్రతి వారు చందా అడిగారు అనుకుంటున్నాను నేను కూడా చందా అడుగుతానని అనుకున్నాను ఆయన పాపం ఆయన ఇచ్చి మూడులో లేదు ఇచ్చి మూడులో అంటే ఆయన ఎప్పుడు అనుకోవాలి భోజనం కావాలి ఏం కావాలని ఇచ్చి మనిషే దాకా ఇచ్చి మూడులో లేదు అంటే చిక్కగా ఉన్నా సరే నేను ఆ టైంలో నేను ఉంటాను మరొకరి మీద వెళ్ళాను ఆయన ఏమన్నారంటే చూడండి మీరు ఇప్పుడు మీరేమో అడగద్దు మీరు ఏదైనా గ్రామాలకు వెళ్ళి లేకపోతే ఎవరికైనా ప్రజలకి నేను ధర్మాన్ని బోధ చేస్తాను అంటే మీకు ఒక బ్యాన్ను మైకు నేను ఇస్తాను మీరు అలాంటి ఏదైనా చేతికి పక్షంలో నాకు నాకు నెల రోజులు కావాలి అనుకుంటున్నాను ఇప్పుడు మాత్రం నేను నన్ను ఏం వెళ్ళదు అంటే నేను థ్యాంక్ యూ నేను తప్పకుండా అలాంటి సందర్భం వస్తుంది నేను కలుస్తాను కానీ ఇప్పుడు నేను ఇప్పుడు కరెంట్ కాదు ఏది మీ కానీ ఇది ఆ పని చేస్తాను ఆ విధంగా ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడో కలిసి కలిసినప్పుడు అన్నారు మీరు ఎప్పుడైనా మా వైపు అయితే కాబట్టి ఏదైనా కావాలని అడిగారు అంటే మహావిష్ణువు అంతటి వాడు ఉపయోగిస్తారు అంటే అల్పుడైపోతాడు ఒకసారి అడిగాం మనం అడుగుతాం తప్పుతారు కానీ మొత్తం మీరు జీవించి ఉన్నంత కాలం శాశ్వత కాలం అలాగే ఉండడము అంటే శాశ్వత కాలం అల్పుడుగానే మిగిలిపోవటము అలా కాకుండా పరమాత్మకి అంటే ఏదో తెలుసు ఇంకా ఎప్పుడు జీవితంలో దేనిని కోరవలసిన అవసరం ఉండదు అంటే ఆ పూర్ణత్వాన్ని వీడు పొందేస్తారు అంటే ఇద్దరు పూర్ణులు అవుతారా అంటే దేవుడు ఒక పూర్ణుడు వీడు ఇంకో పూర్ణుడు ఇద్దరు పూర్ణులు ఉండవు రెండు వర్షన్స్ ఉండవు ఒకే వర్షం ఉంటుంది అంటే వీడు దైవం అయిపోతాడు అంటే వీడు దైవం అయిపోతాడంటే ఈ మిస్టర్ సోన్స్తో దైవం అయిపోతాడా కాదు గంగానది సముద్రం అయిపోతుందా అంటే గంగానది గంగానదిగా ఉండి సముద్రం అయిపోతుంది గంగానది గంగానది అనే సంక్షేమాలు వీటిని కోల్పోయి వాటిని త్యాగం చేసేసి సముద్రం యొక్క పూర్ణత్వాన్ని తాను పొంది అదేవిధంగా నామరూపే విహార ప్రతివాడు కూడా నామరూపాలతో ఐడెంటిఫై అయ్యి ఉంటారు మానవులు ఐడెంటిఫై అయితే నామరూపాలు అహంకారము అంటే నామరూపాలు అహం మీరు అన్నారంటే ఏదో ఒక పర్టికులర్ నామరూపాన్ని సిస్టంలోకి తీసుకుని అది దానికి అహం జోడిస్తారు అహంకారం ఎప్పుడు ఎంతవరకు అయితే నామరూపాలని తాను అని భ్రమపడుతూ ఉంటాడో అంతవరకు అహంకారం జ్ఞానం ఎలా ఉంటుందంటే ట్రూలీ ఈగో వస్తుంది ఎందుకంటే ఈగో అనేది రావాలంటే ముఖ్యంలోకి ఏదో ఒక రామ్తో ఐడెంటిఫై అవ్వాలి కులంతో మతంతో వర్గంతో రేస్తోతో కలంతో జెండర్ తోటో నేషనాలిటీతోటో ఆఖరికి స్పిరిచువాలిటీతోటో ఆశ్రమంతోటో దేవుడితో ఉండడంతో ఐడెంటిఫై అవ్వాలి ఐడెంటిఫై అయితేనే అహం వస్తుంది ఏ ఐడెంటిఫికేషన్ లేదనుకోండి నో ఐడెంటిఫికేషన్ జ్ఞానం ఈ just present identify anything in fact ఈ lost capacity to identify anything దేంతో ఐడెంటిఫై అవ్వలేదు ఏంటో మీరు హ్యూమన్ బీయింగ్ అన్నాడు అనుకోండి యూ కన్నా identify the himself with that I am human being అనలేదు ఐఆమ్ పక్కన హ్యూమన్ బీయింగ్ మీరు లేదు అనలేదు యూ కన్నా ఐడెంటిఫై అప్పుడు ఇంకా అహం ఎక్కడ ఉంటుందండి అహం ఉండదు ఇది becomes one with the whole దీవుడు అయిపోతాడు అంటే జీవన్ముక్తుడు మోక్షాన్ని పొందుతారు అదే దేవుడు అయిపోతాడండి తనలో ఉండే దైవత్వాన్ని పూర్ణంగా ఆవిష్కరించుకుంటారు అది పరం ఆత్మీయత పీడిత కాబట్టి ఇది అనాసక్త యోగము మహాత్మా గాంధీ గారు చాలా ఎక్కువగా చెప్తూ ఉండేవారు అనాసక్త యోగం అని చెప్పేవారు బ్రిటిష్ వాళ్ళతో ఎందుకు చేసి అంటే స్వాతంత్ర సంగ్రామం చేసే రోజుల్లో ఆయన అనాసక్తంగా చేసేవారు అంతేకానే స్వాతంత్ర్యం రావడానికి ముందు రోజు స్వాతంత్ర్యం వచ్చిన మొన్న రోజు గాంధీ గారిని తేడా ఏం పర్లేదు ముందు తేడా ఏం లేదు ఆయన అనాసక్తంగా చేసేవారు స్వాతంత్ర్యం వస్తే నెహ్రూ గారికి బాగా తేడా పడింది కానీ గాంధీ గారికి ఏం తేడా లేదు నెహ్రూ గారు అతని ముందు రోజు ఫ్రీడమ్ ఫైటర్ ఆ తర్వాత రోజు రైడ్ అలాగే మొత్తం కాంగ్రెస్ నాయకులు ఆ రోజుల్లో కాంగ్రెస్ ఒక్కటే ఉండేది అందుకోసం కాంగ్రెస్ ఉంటున్నారు కాంగ్రెస్ నాయకులు ఎంతమంది అయితే స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా అధికారాల్లోకి వచ్చేస్తారు అంతేకాకుండా మీరు ఆనాటి పత్రికలు మీరు తీసుకున్నట్లయితే హిందీ మొదలైన పత్రికలు తీసుకున్నట్లయితే ఆగస్టు పదిహేను స్వాతంత్ర్యం వస్తుందనగా నెల నెల ముందే మంత్రి పదవుల పందేరములు కొంత గ్రామంలో వస్తూ ఉంటుంది అప్పుడు అది ఉన్నాయి అప్పుడు ఉంది నెహ్రూ గారి దగ్గరికి పటేల్ గారి దగ్గరికి రికమెండేషన్ ఇస్తారు మాకు మంత్రి పదవి కావాలంటే మాకు మంత్రి పదవి కావాలి అదే పూర్వం మంత్రి పదవి కాకపోతే పూర్వం కార్పొరేషన్ పదవి అనే ఇవ్వండి అంటే ఈ విధంగా పది వీలు నిండా ఉండే ఉంటుంది అంటే కాబట్టి స్వాతంత్ర సంగ్రామం తర్వాత స్వాతంత్ర యోధుల కనెక్షన్లో వచ్చిన తర్వాత fifty percent of the certificates of bonus certificates యోజనాల్లో అనౌన్స్ చేశారు రేషన్ కార్డు ఒకటి స్వాతంత్ర యోధుల సర్టిఫికెట్స్ ఒకటి more than fifty percent bonus more than fifty percent so ఈ విధంగా ఆసక్తిగా చేశారు స్వాతంత్ర సంగ్రామంలో ఏదో ఒక ఆసక్తితో చేశారు కానీ గాంధీగా పాపం అనాసక్తంగా చేశారు ఇంకా అలాంటి మహాత్ములు ఇంకా ఉన్నారు కృపలాని నారాయణ గారు వినోబా భావే గారు వీళ్ళందరికీ అరవిందో స్వాతంత్ర సంగ్రామంలో వీళ్ళు కొంత కాలం యాక్టివ్గా కొంతకాలం కానీ చాలా కాలం కానీ లేకపోతే పూర్తి కాలం కానీ యాక్టివ్గా వాళ్ళు పనిచేస్తారు జైలకి వెళ్ళారు కష్టాలు పడ్డారు పోలీసు లాఠీ దగ్గర కానీ నాకు కళలో ఏం వచ్చిందని కళలో కూడా అనుకోవాలి నా సత్యం అంతేకానే వాళ్ళు ఐక్యంగా ఇచ్చిన మహాత్ములుగా నిలిచిపోయారు కాబట్టి ఆసక్తి గలవాళ్ళకి ఏమొస్తుంది అందుకే ఎన్ని రోజులు కొంత రామ ఉంటుంది తర్వాత పోతుంది చరిత్ర పుటలలో ఈ పేరు ఎక్కడ అన్సంగ్ ఈ డైరీస్ అన్సంగ్ అన్వెట్ అంటే ఏదో ఉంది లాస్ట్ జనీసం పోయిందో అనానాయ అలా కాబట్టి పరమాత్మ సర్వోత్కృష్టమైన ఫలాన్ని అనాసక్త యోగంలో పొందడం కాబట్టి ఇప్పుడు మనం స్వాతంత్ర సంగ్రామం మనం ఏం చేయనక్కర్లేదు మన కర్తవ్య కర్మానుష్ఠానాన్ని అనాసక్తంగా చేస్తే ఈ విధుంది జరిగి లేదు కొత్తగా స్వాతంత్ర సంగ్రామం నమ్మండి ఎక్కడ చేసి మనం ఎక్కడ ఉన్నామో అక్కడే జరిగే విధులు చేసి అనాసక్తంగా చేస్తే అది చేస్తే దాంట్లో ఉండే మాధుర్య అనుభవాలు వస్తుంది వాళ్ళు చేస్తుంటే అనుభవం ఉంటుంది సెన్సిస్ గా చేస్తున్నంతసేపు టెన్షన్ బరువే తప్పిస్తే ఎంతో ఆనందం ఉంది అనాసక్తిగా మీరు కర్మలు చేస్తుంటే యథార్థమైన ఆనందం దాని నుంచి అప్పుడు ఉద్భవిస్తుంది కాబట్టి ఆ మహాఫలాన్ని మానవుడు పొందవచ్చును భాషించుతాము అసక్తోది సమాచరం ఈశ్వరార్థం కర్మ పరమాత్మోతి పురుష అలాంటి భోగాలకి లేకుండా కృష్ణ ఫలకృష్ణ లేకుండా కర్మ చేసేస్తున్నాడు అసత్యంగా చేస్తున్నాడు అంటే అంటే అర్థమేంటి ఈశ్వరార్థం కర్మ ఈశ్వరుని కొరకు కర్మ ఈశ్వరుని కోరకే పూర్వం దేవాలయం కట్టి ఉండవు కృష్ణ కృష్ణులు కడుతుంటే పని పని వాళ్ళు రెండు వందల మంది మూడు వందల మంది రాళ్ళు కొడుతూ ఉండేవారు అలా ఉంది ఓసారి పెద్ద గ్రూప్ కింద గ్రూప్ కింద వచ్చి వాళ్ళు మనవాళ్ళు చేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు పొద్దున నుంచి సాయంకాలం వెళ్ళిపోతారు ఓసారి ఇద్దరు ఉండి వాళ్ళు పని తీసుకున్నారు వాళ్ళు ఎప్పుడు కూలి తీసుకునేవారు కూలి డిస్ట్రిబ్యూషన్ టైంలో ఉండేవారు ఎవరో కండితే వీళ్ళు కండితే చేస్తున్నారు కానీ కూలి తీసుకుంటున్నారు ఎవరో కనిపెట్టారు కనిపెట్టి మాకు వేసి పట్టుకున్నారు ఎలా మీరు కూలి ఎందుకు తీసుకోలేదని అడిగారు అసలు మీరు ఎవరని అడిగారు అడిగితే ఏమీ లేదంటే వాళ్ళిద్దరు మహాత్ములు కృష్ణ దేవాలయ నిర్మాణంలో మనం కొంత శ్రమదానం చేయాలి అని అనుకున్నాం అనుకుని పని వాళ్ళ వేషం వేసేసుకుని మహాత్ముల వేషం తీసేసి పని వాళ్ళ వేషం వేసేసుకుని వాళ్ళతో పాటు కలిసిపోయి ఏమి బంధాల కింద ఉంటారు గ్రూప్ గ్రూప్ కింద ఉంటారు కదా ఏదో వాళ్ళు గుర్తిస్తున్నారు నోటీస్తున్నారు ఏ పని సందర్భం వస్తే ఆ పని చేసేస్తున్నారు సరే ఎప్పుడైతే వీళ్ళు మహాత్ములు అని వీళ్ళు పట్టుకున్నారో మొన్నటి ద్వారా ఎందుకంటే ఇక్కడ వచ్చారంటే ఇంకా కీర్తి ప్రతిష్టలు వచ్చేస్తారు వీళ్ళు మహాత్ములు కీర్తి ఇష్టకుండా పనిచేసేస్తున్నారు అని వస్తుంది అంతేకాదమ్మా అంటే సేవ చేసేట ఇక్కడికి పక్కన ఆ సేవా ఫలాన్ని అసలు ఆసక్తి ఎంత ఆశించడం మాట అలా చెబితే దానంతటా వచ్చినా కూడా దాని మీద అపేక్షలేదు మరి వాళ్ళు చేసిన కర్మ ఎవరి కోసం చేస్తారంట ఈశ్వర ఈశ్వరార్థం కర్మ ఈశ్వరుని కొరకే చేస్తారు ఆ విధంగా ఎవరైతే కర్మ చేస్తారో పరమాత్మకి పూరిత అటువంటి వ్యక్తి ఆ పరమేశ్వరుడు పొందుతారు సర్వోత్కృష్టమైన స్థితిని పొందుతారు పరమత మోక్షము అర్థం అదే అంటున్నారు పరం మోక్షమాత్మోతి పూరిత సత్వశుద్ధిద్వారేణ అయితే కర్మతో మోక్షం వచ్చేస్తుంది అనమాట పరమాత్మోతి పూరిత అన్నారు కదా అదే కర్మతో మోక్షం వచ్చేస్తుంది మరి దేవుడిలో జ్ఞానాన్ని మోక్షం అని చెప్పినట్టున్నారు జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది మరి ఇదేం కాంపలిస్తాం అంటే ఏమీ కాంపలిస్తాం కర్మతో మోక్షం వచ్చేస్తుందని అభిప్రాయం మోక్షం వచ్చిలాగే మోక్షం అంటే జ్ఞానము ఉదయించడానికి కావలసిన పరిస్థితులు చక్కగా సమకూరుతాయి ఏదో పరిస్థితులు అంతఃకరణ శుద్ధి సత్వ సత్వము అంటే అంతఃకరణము అన్నారు సో హృదయము శుద్ధమైంది So blessed are those who are pure in heart. First, God, God, they, bring, they know the God, they get, they bring the God, God, ఏదో ఎవరైతే హృదయం పవిత్రంగా ఉంటుందో వాళ్ళు చాలా హ్రీయులు ఎందుకంటే వాళ్ళకి విశ్వంలో లభిస్తారు సో వాక్యం ఇంగ్లీష్లో ఉన్న వాక్యం మంచి వాక్యం సో ఆ విధంగా పరమాత్మ సహా ఆ పరమేశ్వరుని ఆత్మరూపంగా పొంది అవి జీవన్ముక్తులు అది మహాఫలం పూర్ణఫలం సముద్ర స్థానీయమైన ఫలం అది సర్వతత్వంతో పూర్ణ స్థానీయమైన ఫలం ఫలం దాన్ని పొందుతారు అదే ఈ దశరంత కోరివాడు ఈ అల్పాన్ని కోరివాడు ఇది అల్పంగానే ఉంటుంది ఇది అల్పంగానే ఉంటుంది అది అల్పం తన్నత్యం ఇది అల్ప ఫలాన్ని కోరుతూ ఉంటాడు అవి వస్తూ ఉంటాయి అవి వచ్చినప్పుడు ఆ వచ్చిన ఫలం అలా వస్తుంది ఇలా యోగా ఎందుకు చేస్తున్నారా అంటే ఆరోగ్యం కోసం చేస్తుంది ఓకే యోగ చేస్తే ఆరోగ్యం వస్తుంది కానీ ఆరోగ్యం అల్ప ఫలమా లేకపోతే శాశ్వత ఫలమా అల్ప ఫలం ఆరోగ్యం అనేది అవుతుంది దేహాన్ని పడుకుంటుంటే ఇది ఆరోగ్యం ఉంటుంది కాబట్టి అయితే కాబట్టి యోగా ఆరోగ్యం లోకంలో యోగా చేసే ఉంటారు అంటే యోగాలో ఆసనము ప్రాణాయామము ధ్యానము యోగా అంటే యోగా చేసేవాళ్ళు ఉంటారు యోగా చేసేవాళ్ళు రెండు రకాలు ఉంటారు ఒకళ్ళు సంసారం కోసం యోగా చేస్తారు ఇంకొకళ్ళు ఈశ్వరుని కోసం యోగా చేస్తారు సంసార ఆసనం ఎందుకు విషయమో అంటే ఆరోగ్యం కోసం అని కాదు ఆరోగ్యం అలాగే వస్తుంది అది సెకండరీ ఆసనం ఎందుకు విషయం అంటే ఈశ్వరుని ధ్యానం చేయడం కోసం విషయం ఈశ్వరుని ధ్యానం ఎందుకు చేశారంటే మనస్సులో స్ట్రెస్ తగ్గడం కోసం చేశాను మనస్సులో స్ట్రెస్ అయితే ఏం చేస్తాం బీపీ తగ్గుతుంది సో సంసారం కోసం చేసినట్టండి బీపీ తగ్గితే ఏమైనా బీపీ ఉంటే ఏమైనా తగ్గితే ఏమైనా దేహానికి కదా బీపీ ఉంటే కాబట్టి అంటే స్ట్రెస్ పెరిగేస్తుంది ముందు తర్వాత స్ట్రెస్ తగ్గడం కోసం ఒక ఆయన అడిగి ఏమన్నా స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంది మెడిటేషన్ చేయాల్సిన అవసరం ఉంది మీరు మెడిటేషన్ చెప్పండి అంటే నేనున్నాను పెద్ద మెడిటేషన్ చేస్తే మంచిది స్ట్రెస్ అవుతుంది అసలు మీకు స్ట్రెస్ ఎందుకే చేస్తుంది మీరైతే డైవర్సిఫికేషన్ చేశానండి అది చాలా భవిష్యత్తు పడింది అప్పటి నుంచి స్ట్రెస్ పెరిగిపోయింది అందుకోసం స్ట్రెస్ తగ్గడానికి దిగే ఉపాయం చెప్పారు నేను డైవర్సిఫికేషన్ ఎక్కువ చేస్తున్నాను మీకు స్ట్రెస్ తగ్గిపోయింది అంటే మరి డైవర్సిఫికేషన్ వెతుకుతా ఎందుకంటే ఎందుకు diversification out of the court settlement అని ఒకటి ఉంది ఎదమనుషుల అగ్రిమెంట్ అని వస్తుంది దాని కోసం ఇబ్బంది అని వస్తుంది కాబట్టి మిలియన్ డాలర్ హౌస్ ఇది ఇవ్వాలి మరి అదే నేనున్నా మిలియన్ డాలర్ హౌస్ ఏదైనా ఇవ్వాలి ఇప్పుడు ఎక్కడున్నారు మీరు ఇప్పుడు నేను ఇప్పుడు న్యూయార్క్ లో ఉన్నాను మిలియన్ డాలర్ హౌస్ ఎక్కడ ఉంది చికాగోలో ఇప్పుడు వాటి ఫీజు ఫీజు జీవితం ఏం చెప్తుంటే నువ్వేం కావాలనుకుంటే ఆవిడ పక్కన కావాలి వీటిగా కావాలంటుంది ఆవిడ ఉంటుంది ఆవిడ అక్కడ ఉంటానని కూడా కోరుకుంటుంది పిల్లలు కోరుకుంటుంది ఇది ఆవిడ అర్థంలో నేను ఇవ్వాలి త్వరగా అర్థంలో ఇవ్వలేదు అయిన తర్వాతనే ఇవ్వాలి ఈ మేనేమో నేను దిగుతుంది కోరి ఆవిడ అడిగినట్లుగానే ఇవ్వాలి నువ్వు ఎలాగో ఉండట్లేదు కదా అక్కడ కాదు ఏం చెప్తుంటే సార్ యాభై ఐదు వందల ఐదు లక్షల డాలర్లకు ఏం చేస్తున్నాం ఏం చేస్తాం డాలర్లు ఏం చేస్తాం ఐదు లక్షల డాలర్లు నా దగ్గర లేదంటే నేను వెంటనే నేను ఇచ్చింది యా బాధ కాబట్టి అవన్నీ మానేసింది ఇంకా అప్పుడు మీకు నేను చెప్తాను కేవలం ధ్యానం చేయడమే కాదు భగవద్గీత కూడా చదువుతుంది అని చెప్పాను కాబట్టి సంసారం కోసం యోగం చేస్తే అది ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ లో ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఇదో ముందుకు వచ్చినాయి వెనకొస్తూ ఉంటుంది ముందుకు వచ్చినాయి వెనకొస్తుంది సంసారం కోసం యోగం చేయదు యోగం పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం యోగం చేయండి మీకు ఆరోగ్యం శరీర ఆరోగ్యం గుర్తుపడుతుంది మానసిక ఆరోగ్యం గుర్తుపడుతుంది ఇది కాకుండా గీతా జ్ఞానాన్ని పొంది మీరు మీ పూర్ణత్వాన్ని ఆవిష్కరించుకుని మోక్ష జీవన్ముక్తులు కూడా కావచ్చు పూర్ణ ఫలాన్ని పొంది ఇప్పుడు దానికి ఏం చేయాలి కానీ కేవలం సంసారం కోసం యోగం చేస్తాను తెలుగుతారు ఇందులో నేను చెప్పాను ఇప్పుడు కూడా అబ్స్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి విశ్వార్థం చేయాలి కాబట్టి యోగా ఆత్మ ఎందుకు వేస్తున్నానండి ఆత్మ ఎందుకు వస్తున్నాం అంటే ఆత్మాలు వేస్తే ఎనభై ఏళ్ళ వరకు తొంభై ఏళ్ళు మనకొస్తాం అందుకోసం వేస్తున్నాం శుద్ధమాసం అది బీపీ అందరం కోసం నారాయణ చేస్తున్నాం బీపీ వస్తుంది సందేహం లేదు కానీ మళ్ళీ వస్తుంది కూడా ఎందుకంటే బీపీ వచ్చిన మూల కారణాన్ని ఇంకా అడ్రస్ చేయకుండా ప్రాణాయామంతో దాన్ని కొంత సెపరేట్ అవుతుంది మళ్ళీ వస్తుంది ఎందుకంటే మూల కారణం రాగద్వేషాలు గదలాలు సలహాలు అన్నీ ఎలా ఉన్నాయో ఉంటాయి దాని మళ్ళీ తీసుకుంటాయి అంటే ఫ్రస్ట్రేషన్ కాబట్టి యోగాన్ని సంసారం కోసం చేయడం నిజాన్ని సంసారం కోసం చేయడం ధ్యానాలని తీర్థయాత్రలని సంసారం కోసం చేయటం ఎప్పుడు ఫ్రస్ట్రేటింగ్ చేస్తాను సంసార ఫలాన్ని అపేక్షించకుండా కనీసం యోగాన్ని పూజని ఈ ధ్యానాన్ని విశ్వాసం బుద్ధితో దీన్ని కలిగి మిగతా విషయాలని సంసార ఫలాన్ని కోరుకుంటూ ప్లస్ ఆధ్యాత్మికమైన కర్మలను చేసే సందర్భంలోనైనా ఈశ్వరాత్మ బుద్ధితో ఫలాసక్తి లేకుండా చేసినట్లయితే మరియు పూర్ణ ఫలం లభించి అది ఎలా లభిస్తుంది అంతఃకరణ శుద్ధి ద్వారా అంతఃకరణం సిద్ధం అవుతుంది వారు తన పూర్ణత్వాన్ని తెలుసుకోగలుగుతారు అరే నథింగ్ రావచ్చు అంటే పూర్ణత్వం తెలుసుకోవడం అంటే ఏదో తెలుసునండి general sense of well being లో ఫిట్ అయిపోతుంది మనం ఇప్పుడు ఎలా బతుకుతున్నామంటే ఎలా బతుకుతూ ఉంటాం జనరల్ గా చెప్తున్నా something is wrong with me అని నేను అవసరంలో బతుకుతాను ఆయన ఇన్సెక్యూర్ కాబట్టి ఏం చేయాలి ఏం చేయాలంటే ఆ పిక్చర్ అందుతూ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి దగ్గర మొదలుపెట్టి వెరీ మినిమం అక్కడ మొదలుపెట్టి గన్నులు పెట్టుకోవాలి వరకు వెళ్తున్నారు వెళ్ళిపోయి they fall trap of insecurity ఇంట్లో గన్ పెట్టుకున్నాడు అంటే వాళ్ళు బుద్ధిమంతులు అంటారా బుద్ధిహీనుడు అంటారా గన్ ఉంటుంది ఈ గన్ ఏం చేస్తారు అంటే చోరుడు వచ్చినప్పుడు ఉపయోగిస్తారు అదే కదా మీరు అసలు ఒరిజినల్ ప్లాన్ చోరుడు వచ్చి లేదు మీరు ఉపయోగించారు ఒకవేళ నిజంగా చోరుడు వచ్చినా వీడు ఆ టైంలో వీడు ఎక్కడో ఉంటారు ఆఖరికి అల్టిమేట్ గా కోపావేశంలో ఈ గన్నుని తన కావలసిన వాళ్ళ మీద ప్రయోగించారు ఈ గన్ హోల్డర్ ముందు గెలుపుతుంది ప్రయోగించి ఆ తర్వాత బతుకున్నంత కాలం జైల్లో బతుకుతాడు లేకపోతే రిగ్రెస్ట్ చేస్తే బతుకుతాడు నేను పాపం చేస్తాను తప్పు పని చేస్తాను రిగ్రెస్తో బతుకుతాను లేకపోతే జైల్లో బతుకుతాడు కాబట్టి గన్ను వీడికి సెక్యూరిటీ ఇచ్చిందా ఈ సెక్యూరిటీ ఇచ్చిందా ఈ సంసారం ఇలాగే ఉంటుంది ఏమి సందర్భంగా ఉంటుంది కాబట్టి జనరల్ సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీలో మనకి బతుకుతూ ఉంటారు generally we are insecure something is wrong with me everything is not well with me something is missing in me అనే సెన్స్ లో ప్రతి వాళ్ళు బతుకుతారు సపోజ్ ఆ సెన్స్ బదులుగా మీకు అభయం నథింగ్ టు బి అభయ పూర్ణత్వం nothing really I don't really need I'm full అనే పూర్ణత్వము ఇది జీవితంలో వచ్చిందనుకోండి అది ఒకసారి వస్తే కోటీశ్వరుడు మీ దగ్గరికి వచ్చి అయ్యా నా కోర్టులో తీసుకుని నీకున్న ఆ జనరల్ వండర్ఫుల్ సెన్స్ నాకు ఇవ్వయా అంటే ఎద్దు బాబు నీ దగ్గర నువ్వు వెళ్ళి నాకు ఉన్నది నాకు ఉన్నది ఏం చెప్తారు మీరు ఇవ్వరు మీరు ఇన్నట్టు ఎక్స్చేంజ్ చేస్తారు ఏది ఆత్మార్థే పృథివీని ఆ పూర్ణత్వాన్ని సాక్షాత్కరించుకోవడానికి మొత్తం పృథివీ సామ్రాజ్యాన్ని కూడా త్యాగం చేయాలి అంతటి విలువైనది అది పొందుతారు పరం ఆత్మోతి పూరుష ఇంకంతకంటే కావాల్సిందే ఉంది చాలా గొప్ప శ్లోకం వర్గట్ అస్మాదసక్త స్థితం కార్యవికరణ సమాచార అసక్తో త్యాచరణకరణ పరమాత్మోతి పూరుష ఏం వాక్యాలు ఎంత సింపుల్ వర్డ్స్ లో ఎంతటి గంభీరమైన జీవన తత్వాన్ని లైఫ్ ఫిలాసఫీ అంతా వచ్చేస్తుంది ఆ శ్లోకంలో ఎలాంటి శ్లోకాలు పదే పదే వస్తూ ఉంటాయి జీవితం తర్వాత శ్లోకం ఉంటాయి కర్మ విభజితం సిద్ధిని లోకసంగ్రహమేవాపి సంసత్యం కర్తుమర్హతి జనక అందము జనకాదయ జనకులు మొదలైన వారు కర్మణి మోక్షము ఆర్థిక పొందినారు లోక సంగ్రహం అది లోక సంగ్రహమునైనను సంతస్యం పరిగణించువాడవై సత్వం కర్మలు చేయుటకు అర్హతి కర్మ చేయాలి సోదరిగా బతకూడదు కర్మ చేయాలి కర్మ చేస్తూ ఉన్నాను ఇలా చేయాలి కర్మ చేయమన్నారు కదా అని లేదా చేయడంలో కళాశక్తితో కమర్షియల్ యాక్సెప్ట్తో చేయడం ఇలా అసక్త జనక మహర్షి జనక మహారాజు మొదలైనటువంటి మహారాజులు కూడా మోక్షాన్ని పొందారు అని ఒక ప్రసిద్ధి లోపం జనకుడు అంటే మోక్షాన్ని పొందారు ఆయన విదేహాధిపతి అని పెట్టారు దేహం మనం దేహంతో తాదాత్మ్యాన్ని చెందితే బంధం దేహ తాదాత్మ్యం లేకుండా ఉండటమే విదేహము మోక్షము ఆయన విదేహాధిపతి సో అయితే జనకుడు ఆయన జ్ఞాని ఒక ప్రయత్నం జనకుడు జ్ఞాని ఎలా అయ్యాడు అంటే కర్మలు కర్మలు చేస్తే ఆయన జ్ఞాని అయినాడు కర్మయోగానుష్ఠానం చేసి అంతఃకరణ సిద్ధి పొంది ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కృతార్థుడైనాడు ఆదిశబ్దం ఉంది జనకారయ ఈ ఆదిశబ్దంలో అంబరీష అని చెప్తారు అంబరీషుడు జ్ఞాని కర్మానుష్ఠానం చేస్తే అందుకు అశ్వపతి మహారాజు అని చెప్తారు అశ్వపతి అని విష్ణుపురాణంలోనే వస్తుంది ఆయన లేకపోతే ఉపనిషత్తుల్లో కూడా వస్తుంది జ్ఞాని కానీ కర్మ కర్మ చేతనే ఆ కర్మయోగానుష్ఠానం చేతనే ఆ స్థితిని పొందే అంటే కర్మ చేతనే అంటే ఇది జ్ఞానం లేదు కాదండి కర్మ కర్మ జ్ఞానానికి మీకు పరిస్థితిని తప్పిస్తుంది అంటే ఇక్కడ అక్కడ పరిస్థితి ఎలా ఆత్మ ఆత్మజ్ఞానము ఆత్మ ఆత్మ మీలో ఉంటుంది ఆత్మ మీరే మీరే ఆత్మ ఆత్మయే జ్ఞానం ఆత్మ యొక్క జ్ఞానం కాదు ఆత్మైన జ్ఞానం ఆత్మ కోరుతుంది కదా కాబట్టి ఆత్మ యొక్క జ్ఞానం నేను ఎక్కడ ఉన్నాను ఆత్మ ఎక్కడ ఉంది ఆత్మ యొక్క జ్ఞానం ఎక్కడ ఉంది కాబట్టి నేను ఈ ఆత్మ యొక్క ఈ జ్ఞానాన్ని పొందాలి అలా కాదు నాట్ లైక్ నేను ఆత్మ ఒకటే ఆత్మయే జ్ఞానం జ్ఞానమే ఆత్మ జ్ఞానమే నేను అయితే ఇప్పుడు ఏం చేయాలి ఏమి చేస్తుంది అజ్ఞాన నివృత్తే చేయాలి అజ్ఞాన నివృత్తి ఎలా చేయాలి కర్మ అంతఃకర్మ శుద్ధి శుద్ధి చేయాలి మన అంతఃకర్మ జ్ఞానం చేత అజ్ఞానం నివృత్తి జ్ఞానం కలగాలి అంటే కర్మ అంతఃకరణ శుద్ధి కావాలి శుద్ధి కావాలంటే కర్మ చేయాలి ఇప్పుడు కూడా శుద్ధి అన్నది కర్మ వల్ల శుద్ధి శుద్ధిని కర్మ వల్లనే సాధన ఉన్నది లభించాలి అంటే కర్మస్థం లేదు కానీ శుద్ధి చేయాలి అంటే కర్మ వల్లనే సాధన ఉదాహరణ ఉదాహరణకి అర్థాన్ని మకిలిగా ఉన్నప్పుడు మనం కడిగొడబెట్టి చూస్తాం చూస్తే అర్థం నిలబడ మెరుగుతుంది అర్థానికి కడిగొడబెట్టి చూడవడం కారణంగా మెరుగు కాదు మెరుగు దానిలో ఉంటుంది స్వతసిద్ధంగా ఉంటుంది ఇది మరికి గొడవలు ఎందుకు అంటే స్వతసిద్ధంగా ఉండి కూడా అజ్ఞానం మకిలితో కప్పి వేయబడి అందుకోసం తిరిగి పెట్టినప్పుడు ఆ మూడు దాంట్లో ఉన్న వెళితే బయటపడతాం ఏ విధంగా ఉన్న పూర్ణత్వము ఉన్న జ్ఞానము ఉన్న ఆత్మయే ప్రకటమవుతుంది ఈ అజ్ఞానం యొక్క కవరు తీసేస్తే ఆ కవర్ తీసేయటం అంటే సిద్ధి చేయాలి ఆత్మ అంతఃకారం దానికోసం కర్మ ఇంత చారిత్రంగా నేను ఎందుకు చెప్పానంటే కర్మనా మోక్ష మాత్రం నేను అనొద్దు చేయకూడదు అలాంటి కొంత స్టేట్మెంట్ చేయొద్దు అందుకోసం ఇది జాగ్రత్తగా పరంపర సాధనం కర్మ సాక్షాత్ సాధనం కాదు సాధనాలు అనేక ఉంటాయి అంతరంగ సాధనము బహిరంగ సాధనము సాక్షాత్ సాధనము అని మూడు సాధనం సో ఆత్మ మోక్షానికి సాక్షాత్ సాధన అయితే ఆత్మజ్ఞానం శ్రవణ ఆత్మజ్ఞానం సాక్షాత్ సాధన అంతరంగ సాధనాలు ఏంటి శ్రవణ మరణాలు ఏంటి ధ్యాసన ఈ చేస్తున్నది అంతరంగ సాధనం మనం అనేది విధానంలో అంతరంగ సాధన బహిరంగ సాధన ఏంటి అనాసక్తంగా కర్మయోగాన్ని అనుష్ఠించడం బహిరంగ సాధన ఇది వ్యవస్థ కాబట్టి బహిరంగ సాధనంతో బిగిల్ చేయాలి అంతరంగ సాధనాన్ని తీసుకురావాలనిపించలేదు మోక్షాన్ని పొందాలి అది వ్యవస్థ కాబట్టి ఇక్కడ బహిరంగ సాధన గురించి మాట్లాడుతున్నాం కర్మయోగం కదా జనకులు మొదలైన మహాత్ములు అందరూ ధ్రువులు ధ్రువులు ప్రహ్లాదులు కొన్ని ధ్రువుడు చెప్పండి ధ్రువుడు కూడా తర్వాత మోక్షాన్ని పొందినట్టుగా మనకు కష్టం ప్రహ్లాదుడు ఈ విధమైన మహాత్ములు కూడా ఆధునిక కాలంలో దేవదయాలు దేవేంద్రగా అని చెప్తారు గీతాప్రస్థ సంస్థాపకులు ఆయన చెప్తారు జనక మహారాజు గారి వారు కర్మయోగం ద్వారా మోక్షాన్ని ఆయన అంతఃకరణించి జ్ఞానం మోక్షాన్ని ఆయన పొందారని పెద్ద మహాత్ములు చెప్పారు ఆయన గ్రహం ఆయన దర్శనం చేయడానికి వెళ్ళిపోయారు ఇద్దరు ఉండేవారు దేవయా గోవిందకారమైన హనుమాన్ ప్రసాద్ ప్రతాబ్ది అని ఒక ఆయన ఉండేవారు ఇద్దరు గృహస్థులే వీళ్ళ దర్శనానికి వెళ్ళేవారు మహాత్ములు సన్యాసులు వీళ్ళందరూ కూడా వెళ్ళి వారి దర్శనం చేసుకుంటారు జనకుడి దగ్గరికి మహర్షులందరూ వెళ్ళినట్టుగా వెళ్ళారు వాళ్ళ కర్మయోగానుష్ఠానం చేసి అంతఃకరణ సిద్ధించింది దర్శనం పొందిన మహాత్ములను ఆధునిక కాలంలో అదొక ప్రసిద్ధి ఇప్పటికీ బృందావన్ మధుర కృష్ణ మందిరంలో హనుమంతుడు స్వామి కొంతానికి చిత్రపటం అలాగే ఎందుకు స్వర్గాశ్రమంలో కూడా భాయి భాయిజీ అంటారు ఆయన ఆయన రూము ఆయన జీవించిన రూము అది కూడా ఇప్పటికీ అలాగా సో వాళ్ళని అలాగంటే ఆధునిక కాలంలో ఈ జగత్తుని స్థానంలో వాళ్ళ పేరు చెప్తూ ఉంటారు నేను బాగా రికార్డ్ అయిన పేర్లు అంతగా చదివి చెప్పాను ఇంకా ఎంతో మంది అలాంటి వాళ్ళు ఉంటారు సో కాబట్టి వాళ్ళు కర్మానుష్ఠానం చేసి కృతార్థులే అర్జున నేను కూడా ఏ కర్తవ్య కర్మానుష్ఠానాన్ని తెలియదు అని ఆయన అంటున్నాను తర్వాత మా మోక్షాన్ని కంగారు లేదని అని అన్నారు మోక్షాన్ని కంగారు లేదని మోక్షం వదిలినట్టు నేను ఇప్పుడు కర్మం చేయలేదు అని అలా ఉంది ఇంకొక ప్రయోజనం కూడా ఉంది అదేంటంటే లోక సంగ్రహం ఇప్పుడు ఇంట్లో గృహ యజమాని కర్మ చేయకుండా ఎప్పటికీ కిచెన్లు దిగుతూ ఉండడం చెత్తో వేటాతో ఆడుతూ ఉండడం చేస్తూ కలక్షణం చేసేది అప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఎలా తయారవుతారు వాళ్ళు సంపూర్ణంగా ఉంటుంది డబ్బు ఉంటుంది డబ్బు కోసం కర్మ చేయక్కర్లేదు కాబట్టి కర్మ చేయదు కాబట్టి చెత్త ఆడటమో లేకపోతే కర్మ ఆడటమో ఇలా ఆడుకుంటూ కూర్చుంటారు జైనాలు చేస్తూ ఉంటారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ముందు ఇలా తయారు ఒకరికొకరు two hundred fifty kgs three hundred kgs అలా తయారవుతుంది లేకపోతే కాదు కొనవస్తుంది మామూలు చిన్నకాలు ఇటువంటి ఫ్యామిలీ సామాన్ తీసుకోవాలి తీసుకుంటారు మీరు అందుకోసం సో అక్కడ కాబట్టి ఎప్పుడైతే గృహ యజమాని కర్మ చేయడం మానేసేదో ఈ రకమైన సోమరితనాన్ని జీవితంలో ప్రవేశపెట్టేదో ఇంట్లో వాళ్ళందరూ అదే సోమరితనంలో పడుతుంటారు ఇంటికి వాళ్ళ మహాత్మ వచ్చేయనుకోండి కుక్కలు కుమార్తె మంత్రి ఎందుకని అయ్యగారు ఇవ్వలేదు అమ్మగారు ఇవ్వలేదు ఇంట్లో పిల్లలు అసలేదు వీళ్ళిద్దరూ పొందుతూ ఆలోచిస్తున్నారు కుక్కుడు బొమ్మైంది ఈ మహాత్ముడికి ఏమి మహాత్ముడు భిక్షుడికి ఏముంది వాళ్ళకి కావాల్సింది పలహారము భోజనం చేసేది అయితే ఒకరు భిక్షు పెట్టినాం అంటే ఇంకొకరు పెట్టినాం సమదృష్టి కలవాల్సి వాళ్ళకి భిక్షు లోకస్ ఎవరికి వేస్తే అవ్వాలంటే వీళ్ళు మహాత్ముడికి సేవ చేసే అవకాశం వాళ్ళు ఉంటున్నారు వ్యాప్తి కాబట్టి లోక సంగ్రహము ఇప్పుడు ఒక ఆఫీస్ ఉంది అనుకోండి ఆఫీస్ లో హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ సోమరే అయితే ఆర్గనైజేషన్ మీరు కాదు అది ఎప్పుడో మొదలవుతుంది సాధారణంగా ఈ మధ్యకాలంలో బాగా అభివృద్ధి చెందిన ఆర్గనైజేషన్ పేరు చెప్పాలంటే ఇన్ఫోసిస్ నారాయణ ఆయన చాలా చేయండి అలాగే విప్రో అభిన్ ప్రేమిది ఏదో పేరు ఆయన కర్మయోగి వీళ్ళందరూ ఆయన ముస్లింను అయినప్పటికీ ఎదురున్నాక కర్మయోగి వీళ్ళందరూ కూడా వాళ్ళు మన ప్రెసిడెంట్ గారు కర్మయోగి అది కలాం వీళ్ళందరూ కూడా అదృశ్యం అనే మనుషులు ఎంతో కష్టపడి పనిచేస్తారు ముందు వాళ్ళు ఉండే కష్టపడి పనిచేస్తారు సో ఎప్పుడైతే వాళ్ళు గృహ విమానం కష్టపడి పనిచేస్తారో అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ కూడా నష్టపోయింది దీనికి దృష్టాంతం దృష్టాంతంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ఒకసారి దీనికి క్వింటం ఇలాంటి వాళ్ళకి చెప్పారు అంటే ఈ టేస్ట్ తీసుకు ఏదైనా చిన్న రిపేర్ ఏదైనా చేయాల్సి అనుకోండి తనే చేసేస్తాను ఈ దుక్కి తీసుకొని అతను వేయాల్సి అనుకోండి ఆయనే రచిస్తుంటారు అంతేగాని పర్మిషన్ మనం ఏం చేస్తున్నాం ప్రతిదానికి పర్మిషన్ మన దగ్గర ధనికులు కొంతమంది ఆ సెంట్రల్ ఉన్నది ప్రతి చిన్న పని ఎవరు చేయాలి వీళ్ళు చేయాలి వీళ్ళు లేవాల్సి అప్పుడు మీరు అపోలో పడాల్సి ఎందుకంటే సోఫాలో లేవడం కదలడు మొత్తం దాడు అంతా కూడా తమోగుణ ప్రధానంగా తయారవుతుంది సో ఈ మని మనీ అంతా తీసుకెళ్ళి ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాలి అది అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాం ఇది మామూలుగా సోప్ అడ్వర్టైజ్మెంట్ చేసినట్టుగా చేసేస్తున్నాం నా లక్ష్మితో కొనండి హేమమాలని లక్ష్మితో కొని మీరు కూడా మనం లేని పూర్వం ఉంది దగ్గర అలాగే వీళ్ళు ఎంఆర్ఐలు మా దగ్గర అయితే అర్థం తర్వాత మా దగ్గరికి వచ్చేయండి ఎందుకు ఎంఆర్ఐ గురించి వస్తుంది వాస్తవం వైద్యుడు మీరు బాగలేదు ఎంఆర్ఐ ఎంఆర్ఐ ఎవరికి రోగ నిధారణ రోగ నిర్ధారణ చేయాల్సిన వారికి ఎంఆర్ఐ కావాలి మీకు నాకు ఎంఆర్ఐ ఉంది ఇది మనకేందుకు ఏదైతే చేస్తున్నాం అంటే మనమే వెళ్తే ఎంఆర్ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు ఎంఆర్ఓ ఏం చేయాలంటే ఆయన నాకు రెడీగా కూర్చుంటాను రాజేశాను ఎంతో ఒక విశ్వసన సో కాబట్టి లోక సంగ్రహం కోసం లోకం అంటే జరుగుతుంది జనులని సరైన మార్గంలో మనం నడిపించాలి మనం ముందు అందులో ముఖ్యంగా లీడర్షిప్ పొజిషన్ లో ఉన్నవాడు పోటీగా ఉండకూడదు లీడర్షిప్ లో ఉన్నవాడు ఎలా ఉండాలంటే డైనమిక్స్ గా ఉండాలి ఆ డైనమిజం ఉన్నప్పుడు మాత్రమే అందరూ చక్కగా కలిసి పనిచేస్తారు ఏదైనా స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్ కదా అయితే తెలుస్తుంది సూపర్వైజర్కి డెస్క్ ఉంటుంది ఆయన ఉండదు డెస్క్ ఆ డెస్క్ మీద ఫైల్ అన్నీ ఉంటాయి ఆయన మాత్రం ఉండదు ఎప్పుడు వస్తారా ఆ ప్యూన్ అడిగితే సార్లు ఎప్పుడో తర్వాత వస్తారని చెప్తుంటే చెప్తున్నారు మ్యాజిస్ట్రేట్ మహన్ ఉంటారు మ్యాజిస్ట్రేట్ కోర్టు ఉంది మ్యాజిస్ట్రేట్ గవర్నమెంట్కి రావాలనుకోండి మీరు ఈ కోర్టు పత్రం మ్యాజిస్ట్రేట్ గారు వచ్చారంటే రాలేదు ఎప్పుడు వస్తారంటే ఎదుగుంది వాళ్ళకి అసలు ఏది సేవ చేసినట్టు కూడా ఉండదు వీళ్ళు ఈ జనులు వాళ్ళతో పనున్న జనులు ఎండలో పడి తిండి తిప్పలు లేకుండా నానాబాధపడితే ఆ ప్రోగ్రాం ఏంటో ఉండదు ఇంకో ఆరు గంటలు తీసుకుని తొలగిస్తూ ఉండగా సరిగిస్తూ ఉంటాయి దాంట్లో డజన్ సీట్స్ ఉంటే అరవై అరడజన్ మంది ఉంటారు అరడజన్ మంది ఉంటారు కబుర్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు మంచి ఏం చేయాలి ఆ సూత్రాన్ని అంటే ఇది రెస్పాన్సిబుల్ సార్ అదే ఆయన సీట్లో కూర్చుని కరెక్ట్ టైం కూర్చుని ఆయన పని నేను ఫుల్గా చేస్తున్నాను అనుకోండి ఎందుకంటే వీళ్ళందరూ ఈ విధంగా సోమరులాగా తయారవుతారని కాంక్షోలు తయారవుతారు తయారు ఎవరైనా ఒకరు తయారైనట్లయితే నేను బిజినెస్ తీసుకుంటాను మీకు నేను చూడండి ఏ ఏ నోట్ అయితే వర్క్ కల్చర్ ఉంటుందో అక్కడ మీరు సోమరిపోతులు పారేస్తే బాగుంది వర్క్ కల్చర్ ఏ ఏ చోట లేదో అక్కడ ఒక కష్టపడి మంది ఎన్ని మనుషులు పారేస్తే వారు సోమరిపోతులు కాదు వర్క్ కల్చర్ వర్క్ ఎంతో నష్టం ఉండాలి ఇప్పుడు వర్కర్స్ ఇక్కడ అభివృద్ధి వస్తే అని మనం అభివృద్ధి వస్తే ఎలా చెప్తాం వాళ్ళు వర్కర్ ఎలా చేస్తారనుకుంటున్నారు అసలు ఎనిమిది అయిందంటే రోడ్డు మీద కారు పడుతున్నారు ఏ ఆరున్నర నుంచి ఎనిమిది దాకా రోడ్డులో అసలు రోడ్డు కనపడుతుంది కార్లే ఎనిమిది అయితే మళ్ళీ కారు పడుతుంది అంటే కార్లన్నీ గరాజుల్లో వెళ్తున్నాయి పార్కింగ్ లాస్ట్లో వెళ్తున్నాయి అందరూ సీట్లో పెట్టి పనిచేసుకుంటున్నారు అందరూ పనిచేసుకుంటున్నారు ఎనిమిది వన్ దాకా చక్కగా పనిచేస్తుంది ఫస్ట్ కూడా పనిచేస్తారు ఐదు రోజులు ఫుల్గా పనిచేస్తారు రెండు రోజులు ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తారు ఏదో కాదు కాబట్టి వర్క్ చేసినప్పుడు మనం లీడర్షిప్ రోల్లో ఉండి మన పని మనం తప్పుడు పనిచేస్తూ జనాలందరినీ సవీకరించేట్లాగా ముందుకు వెళ్ళాలి ఆ రోజు అర్జునుడు అర్జునుడు ఇది లీడర్ లీడర్ నేను ఇక్కడి నుంచి పారిపోతాను అంటే ఇంకే జనాలు ఏమైపోతాను కాబట్టి నువ్వు లోకానికి ఒక మార్గదర్శనం చేయాల్సిన వారు ఈ విధంగా నిరుత్సాహంగా ఉండడం సాగదు ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు